కళ్ళు ప్రభా నీకే వందనాలు ఇస్తే ప్రభా కృపగా తండ్రి అబ్రామ్ ఇస్తాకి ఒకప్పుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నేను అమ్మలు ఉంటారు అక్కడ నీ నామం నువ్వు ఉంటా అంటున్నాం ఇస్తే ప్రభా ఈ ఉదయకాల సమయం అందరూ ఇక్కడ కూడుకున్నాం ఇస్తే ప్రభా నేను ఎంతగానో ధన్యత వాళ్ళం ఇస్తే ప్రభా ఈ ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఇస్తే ప్రభా మరి ఎంతమంది బిడ్డలు ఈ కాన్ఫరెన్స్ కలున్నారో ఆ బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి రావడం మీరు మాట్లాడండి మరి ముఖ్యంగా ఈశ్వరుడు పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మయం పొందండి ఆ వాక్యం మాకు అర్థం కావాలా మేము దాని ప్రకారం మీరు జీవించాలా ప్రభా నువ్వు గొప్ప కాలం మీరు జరిగించి మీరు రాకడ మమ్మల్ని సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు నా ప్రాడిస్తున్నాం తల్లి మహిమా ఎల్లప్పుడు ఏసునకి చెదము అల్లెలుయ అల్లెలుయ స్థుతి మహిమా ఎల్లప్పుడు ఏసునకి చెదము హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడు ఏసునకి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎలాప్పుడు ఏస్తులకి అల సైన్యములను అధిపతి ఆయనే ఆయసుని స్థుతించెదము అల సైన్యములను అధిపతి ఆయనే ఆయసుని స్థుతించెదము అల సాంద్రములను దాటించిన ఆయవను ఆయహవను అల సాంద్రములను దాటించిన ఆయవను స్థుతించెదము హరేరుయ హరేరుయ స్థుతి మహిమా ఎల్లప్పుడు ఏసునకి చెదము అలలుయ ఎలుయ స్థుతి మహిమా ఎల్లప్పుడు ఏసునకి చెదము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆకాశము నుండి నన్ను పంపిన ఏసుని చెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ ఏసుని చెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ ఏసుని స్థుతించెదము చెదము హల్లెలూయా స్థుతి మహిమ ఎల్లప్పుడు ఏసును చెదము హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు ఏసునకి చదము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హలెలుయా హలెలుయా హలెలుయా స్థుతి మహిమ ఎల్లప్పుడు ఏసునకి చదము ఆకాశము నుండి అగ్నిని పంపిన ఏసుని స్థుతించదము ఆకాశము నుండి అగ్నిని పంపిన ఏసుని స్థుతించదము సేవకులను ఆత్మచే అభిషేకించిన ఆ యేసుని స్థుతించదము సేవకులనాత్మచే అభిషేకించిన ఆయేసుని స్థుతించేదము హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎలాప్పుడు ఏసున్నకి చేదము హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎలాప్పుడు ఏసున్నకి చేదము హల్లెలూయా thank you brother thank you హల్లెలూయా ఈరోజు దేవుని దృష్టిలో ఇస్రాయల్ అనేది ఎవరు అన్న విషయాన్ని కొంత మనం ఆశపడుతున్నాను దేవుని దృష్టిలో ఇస్రాయల్ అనేది ఏంటి లేక ఇస్రాయల్ అనేవాడు ఎవరు అన్న విషయాన్ని ఎందుకంటే ఈ విషయం నేను ఏ వాక్యం చూసినా పాత నిబంధన పుస్తకాలలోని వాక్యాలు చూసినా అది వెంటాడుతూ ఉంటుంది అన్నట్టు పాత నిబంధన పుస్తక పుస్తకాలలో ఇస్రాయల్ ప్రధానంగానే కృత నిబంధన పుస్తకాలకు వచ్చినప్పటికీ విపోర్జన కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఆ పాతది నాకు వర్తించకపోవచ్చు అంటారు అనుకుంటారు కానీ ఇది ఒక కంటిన్యూస్ విధానం అనేది చూడగలుగుతున్నాయి కానీ వాక్యం అనే కావు చిన్నప్పుడు ఒక పాట వాళ్ళు కొండవాళ్ళని నావి అని మన గ్రంథవాదం నావి అన్నప్పుడు ఇస్రాయల్ అనే కాన్సెప్ట్ కూడా మనదే కదా కాబట్టి ఇస్రాయల్ అన్న విషయానికి సంబంధించింది కొంత తీరంలో మనం ఈరోజు చూద్దామని ఆశపడుతున్నాను మనం ఎన్నిసార్లు చూసినాము చిత్రాలు అనే పదానికి సంబంధించిన వాక్యము కానీ ఈరోజు మరి కొంత డీటెయిల్డ్ గా చూద్దాం అనేసి ఎందుకంటే దేవుని దృష్టిలో ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది కాబట్టి మొదటిదిగా రోమిరాజ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఎందుకంటే రోమా సంఘంలో ఎంతమంది ఇష్టలతో ఉండే ఆ రోజులలో అయితే అన్నిలు కూడా ఉండేవాళ్ళు రోమిలు రోమిలు అన్నిలు కదా కాబట్టి ఆ రోమా సంఘానికి రాష్ట్ర పత్రిక తొమ్మిదో అధ్యాయం ఆరో వర్షంలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు చూడక ముందు మనం చిన్నగా ప్రార్థన చేసుకుంటాం వాళ్ళు దేవ మీకు వదనాలైనా పక్కన తండ్రి మీకే స్థితులు పోతాలు ఈ యొక్క గడిచిన కాలం అంతా మమ్మల్ని తెలుసుకుంటే కాపాడినారు సజ్జులకు పెట్టినారు దాన్ని బట్టి మీకు వారాన్నైనా ఈ కాలం తర్వాత మరోసారి ఇస్రాయేల్ అన్న అంశం గురించి మేము ధ్యానించాలని ఆశపడుతుండగా తండ్రి ఇది కేవలం నేను అనుగ్రహించిన ఆశ నేను దాన్ని స్వీకరిస్తున్నాను ఎందుకంటే మీ దృష్టిలో ఇస్రాయల్ అనేది ఎవరో గ్రహించారు ఇస్రాయల్ సంబంధించిన ప్రతి వాక్యము ఒక్క వారికి వర్తిస్తుంటాను కానీ ఇది గ్రహించలేని స్థితిలో ఉన్న వారికి ఇది చూపించడం మేము ఆశపడుతున్నాం తండ్రి ఎందుకంటే ఇతరుల బాధువులు ఆలోచించేవారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది విశ్వాసం స్వార్థము ధనాపేక్ష లేని వారి వలె మేము జీవించాలా తండ్రి అన్నైనా ఈ తల్లి భావం ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్పొందాలా ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా ప్రతి ఒక్కరు పనిలో రుచి చూడాలా ప్రతి ఒక్కరు అందులోని ఆనందాన్ని పొందాలా ఎల్లప్పుడూ మీరు ఆనందించాలా అన్న ఆశ మాత్రమే రోజు వారందరూ పొందుకోవాలన్నదే తపన తండ్రి అక్కడ తపనతోనే వీటిని ధ్యానించాలా మేము అందుకే ప్రకటించాలా అటువంటి విధానాలు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం ప్రార్థనలో పాల్పొందని వారందరూ గురించి మేము ప్రార్థిస్తున్నాం పనులు నిమగ్నమై ఉంటుండగా ప్రభావ లేదా అనేక పనులతో మర్చిపోతున్నాం కానీ ఉత్తమమైంది మీరు మాకు చూపించినారు కావచ్చు వాక్యమే ఉత్తమమైంది ఎందుకంటే గొప్పది ఏది లేదు సృష్టిలో ప్రభావం ఎందుకంటే ఇందులో జీవం ఉంది అప్పటి వరకు మేము జీవంలో జీవించాలా అటువంటి జీవాన్ని మాకు అనుగ్రహించి మీరు తీసుకు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె రెండు రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం కదా నేను ఒకటి ఇంగ్లీష్ చదువుతా దాని తర్వాత నేను మీకు చెప్తాను పిల్లలు not as the word of God has taken none effect for they are not all Israel which are of Israel చదివారు ఆరో వచనం అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేలు సంబంధులందరూ తమ్ముందులందరూ ఇజ్రాయిలు కారు కాబట్టి ఇక్కడేమంటుందంటే దేవుని మాట తగ్గిపోనటువంటిది కాదంటాడు the word of God has taken none effect అంటున్నాడు ఆయన మాట తప్పిపోయేది కాదని చెప్తున్నాడు కాబట్టి పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆ మాట ఎప్పటికి తప్పిపోదు అంటున్నాడు ముఖ్యంగా ఏ మాట అన్నప్పుడు ఏ మాట అయినా బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము ఆకాశమే గతించను భూమి గతించను కానీ నా మాట ఎన్నటికీ గతించదు అన్నారు ప్రభు కాబట్టి ఇది ఏన్నిటికీ గతించదు అది పాత నిబంధన కాలమే కానీ కొత్త నిబంధన కాలమే కానీ ఏందా మాట అనేది ఈ ఆరో వచ్చిన చివరి భాగంలో చెప్తున్నాడు ఏంటంటే for they are not all Israel which are of Israel అంటే ఇస్రాయల్ సంబంధులు అందరూ ఇస్రాయల్ కారు అంటున్నాడు ఇది ఎన్ని సంవత్సరం నుంచి మనం ధ్యానించటం కదా ఎన్ని సంవత్సరం నుంచి మన వ్యక్తిగత ధ్యానంలో ధ్యానించుంటాము సంఘాలలో చదివింటారు పాస్టర్స్ బట్ దాన్ని దీర్ఘంగా విశదీకరించకపోయిండొచ్చు ఎందుకంటే ఇస్రాయల్ అనగానే అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అన్నట్టు ఒకసారి గేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లో ఇస్రాయల్ అంటే ఏందో చూద్దాం కదా ఇస్రాయల్ అంటే సింబ గేమ్ Strong numbers H eight eighty two ఎయిటీలో ఏముందంటే సింబాలికల్ నేమ్ ఆఫ్ జేకబ్ అంటే యాకోబ్ యొక్క చిహ్నపరమైన నామము ఉంది ఇక్కడ లేక యాకోబు సంతతిని ఇస్రాయల్ అంటుంది ఇక్కడ వాక్యం దాని తర్వాత హెచ్ ఎయిటీ టూ లైన్ ఉందంటే టు ప్రివైల్ అంటే పెనుగులాడేవాడు అని అర్థం అంటే ప్రయాసపడేవాడు అని అర్థం ఇస్రాయల్ అంటే ఎన్నో ఉన్నాయి ఇంకా పదాలు నేను అవి మనం ఇంతవరకు ఎప్పుడంత తీర్మానం చూడలేదు కానీ ఎట్లన్నా గాని సాధించేవాడు టు ప్రివైల్ అంటే ఇంగ్లీష్ లో సాధించేవాడే ఇస్రాయల్ అని ఉంది ఇక్కడ ఎట్లయినా కానీ టు ప్రివైల్ అని ఉంది తర్వాత హ్యావ్ పవర్ అంటే శక్తిని పొందుకుండేవాడు అని కూడా ఉంది అర్థం ఇస్రాయల్ అంటే చూడండి ఎన్ని అర్థాలు ఉన్నాయి దాంట్లో దాని తర్వాత యాజ్ ఎ ప్రిన్స్ అని ఉంది అంటే have power as a prince అంటే ఒక రాజకుమారుని వలె శక్తిని పొందుకునేవాడు అధికారాన్ని పొందుకునేవాడు అని అంటాం పవర్ అంటే అధికారం కూడా వస్తుంది యాక్చువల్గా అయితే పవర్ అండ్ అథారిటీ అంటారు సాధనం ఇంగ్లీష్ లో తెలుగులో మనకు అధికారము శక్తి అంటారు కాబట్టి ఇజ్రాయల్ అంటే పడేవాడు పెనుగులాడేవాడు బాధించుకునేవాడు శక్తిని పొందుకొని పొందుకున్న రాజకుమారుడు అనుంది ఎందుకంటే మనమంతా రాజకుమారులం అయ్యారు మన ప్రభు రాజు రాజులకు రాజు అయిన కాబట్టి మనమే ఆ రాజులము ఆ రాజకుమారులం రాజులకు రాజు అంటే చాలా మందికి అర్థమే కాదు ప్రభులకు ప్రభు అంటే అర్థం కాదు ప్రభు అంటే లార్డ్ అన్నట్టు ఇంగ్లీష్ లో లార్డ్ అంటాం రాజు అంటే కింగ్ అంటాం ఆయన రాజులకు రాజు అంటే మనమంతా రాజులం లేదు రాజుల వంశం అని మొదటి పేరు రాసిన పత్రికలు చూస్తాం రాజుల వంశం మనం రాజుల రాజులైన యాజక సమూహం మనం కాబట్టి ఆ ఇస్రాయల్ అందరూ రాజులు ఇస్రాయలు అంటే వెనుకలాడే వాళ్ళు ప్రయాసపడేవారు అందరు ప్రయాసంతోని శక్తిని పొందుతున్న రాజకుమారులం మనం కాబట్టి చూడండి ఈ పేరుకి తగినట్టు జీవించాలంటే చాలా కష్టం కదా చాలా కష్టం కానీ దురదృష్టం ఏంటంటే దీని కొరకు ఆడుతున్నాం మనం ఈ లోకంలో మనం చూస్తాము యాకోబు దూతతో పెనులాడుతున్నాడు కదా అక్కడ తన తుంటి నరం తెగిపోవడం మనం చూస్తాం అతనైతే యాకోబు కుంటోడు మోషే నచ్చోడు యాకోబు కుంటోడు అతను ఆ తుంటి నరం తెగిపోయినాక కుంటేవాడు లైఫ్ అంతా జీవితాంతం కుంటేవాడు కుంటి కుంటుకుంటా నడిచేవాడు అన్నట్టు యాకోబు అంతగా అంటే అంతగా త్యాగం చేసుకున్నాడు ఆశీర్వాదం కోరు మనం కూడా అంతే తెలుగులాడాలన్నట్టు ఈ లోకంలో ఆశీర్వాదం పొందుకుంటే అంతవరకు దాని తర్వాత జేమ్స్ స్ట్రాంగ్స్ లో ఇంకొక నంబర్ ఉంది H four one zero H four one జీరోలో ఏముందంటే ఫామ్ స్ట్రెంగ్త్ అంటే నిలకడగా శక్తి గలవాడు అని అర్థం నిలకడగా నిలకడగా బలం గలవాడు అని అర్థం దాని తర్వాత స్టర్డీనేస్ అంటే వెరీ టఫ్గా ఉండేవాడు అని అర్థం ఇచ్చాలంటే అర్థం వినకడగా శక్తి గలవాడు దాని తర్వాత వెరీ టఫ్ గా స్టడీ ఉండేవాళ్ళంటే ఇంకా షేక్ కావాలన్నట్టు మనము మోటార్ సైకిల్స్ కొంటప్పుడు ఈ హీరో హోండా బైక్స్ అన్ని తుక్కుతుక్కు ఉంటాయి అంట లొటలొట ఉంటాయి అదే బుల్లెట్ చాలా స్టడీ ఉంది బై అంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు స్టడీ అంటే దాని తర్వాత ఫిగరేటివ్లీ ఫర్మ్ గ్రిప్ అని ఉంది అంటే తన గ్రిప్ ఆఫ్ ద హ్యాండ్ అంటే పట్టుకుంటే విడిచిపెట్టాం అన్నట్టు మనం the firm grip of the hand అంటే ఇసాయల్ అనేవారు ఎట్లా అంటే ఏది పట్టుకుంటే అది దొరికేంత వరకు విడిచిపెట్టాడు అన్నట్టు మరి మనం ఆ రీతి ఉన్నాం అనేది చూసుకోవాలి ఇస్రాయల్ అన్న పదంలో ఇస్రాయల్ ఆ రీతి ఉంటారు ఈ రోజు కూడా వాళ్ళ ఇస్రాయల్ పౌరులో ఒక ముఖ్యమైన గుణగణం ఏంటంటే వాళ్ళ దేశంలో ఎవరు కూడా తిరిగిపడారంట అది చాలా స్థలాల్లో చదివిన ప్రతి చిన్న వాణికి కూడా తిగ్గు లేకుండా జీవించడం నేర్పుతారంట దేనికి కూడా సిగ్గుపడదంట దాన్ని వాళ్ళ వాళ్ళ భాషలో చూట్స్పా అన్న పదం వాడతారు ఇస్రాయల్ అనగానే చూట్స్పా అంటారు అంటే ప్రపంచం అంతట్లో ఎవరైనా చేయబడుతున్నారో కానీ ఇస్రాయల్ ప్రజలు సిగ్గుపడారంట సరే మనం కూడా సిగ్గుపడద్దు ఎందుకంటే మనం ప్రభు గురించి సిగ్గుపడం లేకపోతే ఆయన మన గురించి సిగ్గుపడతారని వాక్యం ఉంది కాబట్టి థర్డీ లేక ఇన్డామిటబుల్ అంటే ఎవ్వరికి విఫలం కామంట మూడో మీనింగ్ అది కాబట్టి ఇన్డామిటబుల్ సూప్రీం డ్యూరబిలిటీ అంటే ఎక్కువ కాలం శాశ్వత కాలంగా ఉండేది దాన్ని పదం దాని తర్వాత ఫార్ superior or indomitable strength but use also of any deity ఎగ్ గాడ్ ఆశ్చర్యం ఉంది ఇస్రాయల్ అంటే గాడ్ అని కూడా ఉంది దైవము అని కూడా ఉంది ఇస్రాయల్ అంటే కొంచెం కష్టమే అర్థం చేసుకోవడం ఏ గాడ్ గాడ్ అంటే మీరు దైవంలో నుండి కీర్తన గ్రంథాలు మీరు దైవములు అని ఒక స్థలంలో రాయబడిందని మన ప్రభు జ్ఞాపకం చేస్తారు శాస్త్రులకి పరిచయలకి యాజకులకు మీరు దైవంలోనే రాయబడింది మీరు చదవలేదా అంటే సాగు అయితే ఇసల్ అంటే ఒక గాడ్ అని కూడా ఉంది అంటే కొంచెం కష్టం అంటే దేవునికి సంబంధించింది కాదు పెద్ద ఉంటే క్యాపిటల్ జీవితం దేవునికి సంబంధించింది అని చెప్తా ఉంటారు వాక్యాలు పాస్టర్స్ కానీ ఆశ్చర్యకరమైన పదము ఇస్రాయల్ అనే పదం ఇందులో ఇజ్రాయల్ అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే ఏ గాడ్ అని ఉంది క్రియేటెడ్ ఆర్ ఇమాజిన్డ్ అంటే అప్పుడు నేను జేమ్స్ నంబర్స్ తో చాలా కాలం కిందట నేను చూసిన మీరు దైవములు అన్నప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయారు గొప్ప గొప్ప దేవతలు నేను చూసిన పండారం ఆ స్టేజ్ మీదకి ఎక్కి మీరు దైవంలో లాంటి చెప్పి నా ఒక పాస్టర్ మొత్తం డిస్టర్బ్ అయిపోయిందని సేవ మనము దేవుళ్ళము అని చెప్పేసి స్టేజ్ మీద అది అర్థం కాని మనకి ఎట్లా దాన్ని స్వీకరిస్తాడు మీరు దైవములు దైవము అన్నప్పుడు గాడ్ అన్నప్పుడు జేమ్స్ రాంగ్ నంబర్స్ గాడ్ అంటే రూలర్ ఆఫ్ యూనివర్స్ అని ఉంది అప్పుడు అర్థమైంది నాకు మీరు దైవములు అంటే మీరు నా దేవునితో పాటు పరిపాలించేవారు అని అర్థం అంతేగాని నేను గాడ్ ని నేను అనేసి మన అతిశయించేది కాదట సో ఇస్రాయల్ అంటే ఇన్ని పదాలు ఉన్నాయి దాని మీనింగ్ అన్నది దాంట్లో అట్లనే ఇంకా మనము ఓన్లీ హెచ్ అనేది చూస్తున్నాం ఎందుకంటే హెచ్ అంటే హిబ్రూ భాషలోని జేమ్స్ రాంగ్ నంబర్స్ అవి హెచ్ తో స్టార్ట్ అయ్యేది కానీ జీ అంటే గ్రీక్ అంటే న్యూ కొత్త నిబంధనలో ఉన్న పదాలు జీతో స్టార్ట్ అవుతాయి జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ జీ అంటే పాతవి నుంచి కొత్తవి వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయి అనేది నేను కొంచెం పరిశీలించాలని ఆశపడుతున్నాను యాక్చువల్గా G G twenty two forty వన్లో నేను చూస్తాను కాబట్టి జీ ట్వంటీ టూ ఫార్టీ వన్లో ఇసాల్ అంటే మై గాడ్ అని అర్థం అంటే దేవుడే అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది నాకు దేవుడే అనేది ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తుంది కాబట్టి నేను ఫామ్ గా ఉన్నాను నేను స్ట్రెంగ్ నేను స్ట్రాంగ్ గా ఉన్నాను నేను స్టడీగా ఉన్నాను నేను కదలబడను నేను చెదరను శాశ్వతంగా ఉండేవాడను దాని తర్వాత నిలకడగా ఉండేవాడను ఇవన్నీ కేవలము నా ప్రభు వలనే కలిగింది నా దేవుని వల్లనే కలిగింది అని చెప్పుకోవడమే ఇస్రాయల్ అనే పదం ఉంది అంత డీటెయిల్ గా ఇస్రాయల్ అనే పదానికి మీనింగ్ ఇచ్చింది దేవుడు మనకి ఇక్కడ నెంబర్ చూడకపోయింటే మనకి ఖచ్చితంగా మనకి ఇది దొరకకపోయేది శాశ్వత కాలంగా అయితే ఇది కేవలం వారికి సంబంధించిందేనా అనేది రోమ రాష్ట్ర పత్రిక తొమ్మిదో అధ్యాయము ఆరో వర్షంలో మనం ఇప్పుడు చూస్తున్నాం not as though the word of God has taken none దేవుని మాట తగ్గిపోయినట్టు కాదంటే they are not all Israel which are of ఒకసారి చదివే తెలుగులో అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేలు సంబంధులందరూ ఇస్రాయేలు కారు ఇప్పుడు చాలా క్లియర్ ఉంది ఎందుకంటే ఇస్రాయల్ దేశంలో పుట్టినంత మాత్రమే నువ్వు ఇస్రాయల్ కాదని చెప్తుంది ఈ వాక్యం ఇస్రాయల్ సంబంధులు అంటే శారీరకంగా ఇస్రాయల్ దేశంలో పుట్టిన వారు పన్నెండు వల్ల పుట్టిన వారు ఇస్రాయల్ కారం చేస్తుంది తర్వాత తినడు ఏడవ వచనం చూస్తే ఇంకా ఆశ్చర్యం ఉంటుంది ఏడవ వచనంలో neither because they are the of Abraham are they all children but in Isaac shall thy seed be called అని ఉంది ఏడవ వచనం అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైన నీ సంతానము అనబడను చూడండి అబ్రహాము అబ్రాహం సంతానం అందరూ అబ్రాహం పిల్లలు కాదని చెప్తుంది కానీ ఇస్సాకు వలన అనేది డై సీడ్ అంటే సీడ్ అంటే ఒకటే సంతానము సంతానములు అని లేదని చెప్తుంది కింద పోతు చూడండి ఎనిమిదవ వచనంలో that is they which are the children of flesh these are not the children of God ఆశ్చర్యం చూడండి శరీరమైన పిల్లలు దేవుని పిల్లలు కారని చెప్తుంది but the children of promise are counted for the seed కాబట్టి వాగ్దన సంబంధులే వాగ్దాన సంబంధులే వాగ్దానాలు వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానం అని ఎంచబడదురు చూడండి వాగ్దాన సంబంధమైన పిల్లలే సంతానము అని ఎంచబడతారు అబ్రాహం సంతానం అంటుందా చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటుందా దేవుని సంతానం అంటుందా ఎనిమిదవ వచ్చిన కృష్ణ ఎక్కడ ఎనిమిదవ వచనం అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారట తర్వాత వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు వాగ్దాన సంతానం సంతానమని ఎంచబడుదురు కాబట్టి ఇది వాగ్దానానికి సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదని చెప్తున్నాడు అందుకే గణిత రాష్ట్ర పత్రికలో ఈ వాగ్దాన సంబంధాలకు సంబంధించి మరీ మిషనీ గురించిందే గణితుల రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వర్షం నుంచి నేను చదువుతాను for it is written that Abram had two son the one by a bond maid the other by a free woman but he who was of the bond maid was born of the flesh but he of the free woman was by the ట్రామీ which things are an allegory for these are the two covenants, the one from the Mount Sinai which tenders to bondage, which is Hagar, prominent Old Testament Hagar. For this Hagar is Mount Sinai in Arabia and answers to Jerusalem, which now is and is in bondage with her children. Answers to all the same ranking. But Jerusalem, which is above, is free. Surely, Jerusalem, which is above, is free అంటున్నాడు which is the mother of all అంటున్నాడు కాబట్టి ఇక్కడ సీనై మరియు జెరూసలేం అరేబియాలో ఉన్న సినాయి పర్వతానికి సంబంధించింది దాని తర్వాత ఎరుసలేం ఎరుసలేం మందిరం కూడా పర్వతం మీద ఉండదు కాబట్టి ఈ రెండు సీనా రెండు పర్వతాలకు సంబంధించిన సూచన చెప్తుంది దాని తర్వాత ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడుతాడు ఒక స్త్రీ సీనాయికి సంబంధించింది ఒక స్త్రీ ఎరుసలేకి సంబంధించింది కానీ ఈ సీనాయి అనేది కింద ఉంది ఎరుసలేం మట్టు పైన ఉంది అని చెప్తున్నాడు దాని తర్వాత ఏమవుతుందంటే వాగ్దాన సంబంధులు ఎవరనేది అదే పత్రికలో ఇరవై ఎనిమిదవ గరికల రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై ఒకటిలో ఉంది వాగ్దానం ఎవరికి అనేది సహోదరులారా అదేనా ఫోర్ లో ట్వంటీ ఎయిట్ సహోదరులారా మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము చూడండి మనము ఇసాకు వలె వాగనం వలన పుట్టిన పిల్లలమై ఉన్నాం చిల్డ్రన్ ఆఫ్ ప్రామిస్ అని ఇంగ్లీష్ లో దాని తర్వాత అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఎలాగో హింస పెట్టానో ఇప్పుడు అలాగే జరుగుతున్నది ఎప్పుడు అలాగే జరుగుతుంది ఏదో జరుగుతుందంటే ముప్పై వర్షంలో ఇరవై తొమ్మిది నుంచి but as then the that was born of the flesh when that was born of the spirit కాబట్టి శరీర సంబంధులు ఆత్మ సంబంధులని శమల పాలు చేస్తారు అన్న విషయం ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే శరీర సంబంధులు ఇస్రాయల్ కాదని వాక్యం చెప్తుంది నువ్వు ఏ ఇస్రాయల్ దేశంలో పుట్టినా అబ్రహాం సంతానంలో పుట్టినా నువ్వు ఇస్రాయల్ కాదంటే శరీర సంబంధంగా ఉన్నంత కాదు ఆత్మ సంబంధం ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు దేశం ఏర్పడుతూ ఉంటుంది ఇది కొత్త కష్టపడికి వచ్చేప్పటికీ రోల్ రివర్స్ తెలుసు శరీర సంబంధంగా ఉన్న ప్రయత్నాలు ఆత్మ సంబంధం ఉన్న ప్రయత్నాలకి వ్యతిరేకం అదే మొదటి రెండు గుంపులు మూడో గుంపుకి వ్యతిరేకం అని మనం ఎన్నిసార్లు చూస్తూ ఉంటాం బైబిల్లో మొదటి రెండు గుంపులు శరీర సంబంధులు మూడవ గుంపు సగం శరీరం సగం ఆత్మ కాబట్టి దాంతో కొట్లాడుతూ ఉంటారు మీరు సొంతంగా శరీరమే కావాలంటే వీళ్ళు ఏమంటారు నువ్వు చెప్పేది తప్పు అంటారు చివరికి అట్లా ఆ ఫైట్ లో వాళ్ళు చివరికి స్పిరిచువల్ ఉండడానికి ప్రయత్నిస్తారు అప్పుడు మొదటి రెండు ముప్పై వీళ్ళని చెమల పాలు చేస్తూ ఉంటారు కాబట్టి చివరికి ఏమవుతుంది ముప్పై వర్షంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది అంటాడు ఏంటంటే nevertheless what sentence cast out the bond woman and హస్తాన్ the son of bond woman shall not be heir with the son of the free woman ముప్పై లక్షలు ఇందుని గుర్చి ఇందుని గుర్చి లేఖము ఏమి చెప్పుచున్నది దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు ఉండేది కాబట్టి స్వతంత్రం ఇవన్నీ ఆత్మస్థితిని అర్థం చేసుకోవాలా దాస్యం అన్నప్పుడు పాపము పాపంలో ఉన్న స్త్రీ పాపంలో ఉన్న స్త్రీ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో వారసత్వం పొందుకోలేదు అంటే పర్లోక రాజ్యం పొందుకోలేదు దేవునితో పాటు సింహాసనంలో కూర్చుండలేదు ఎవరైతే ఫ్రీడమ్ స్వాతంత్రం పొందినారో వాటి నుంచి పాపకు జీవితం నుంచి విడుదల పొందిన వారు ఆ స్త్రీ గురించి మాట్లాడండి ఇక్కడ స్పిరిచువల్ స్త్రీ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఫ్రీ ఉమెన్ అన్నప్పుడు రక్షణ అనుభవంలోకి వచ్చిన సంఘము దాని తర్వాత ఆ స్త్రీ ద్వారా వచ్చిన యవనస్తులు లేక సంఘస్తులు free son of the free woman so then brother we are not children of the bond but of the free sir కాబట్టి మనం ఎటువంటి వాళ్ళమని చెప్తాడు ముప్పై ఒకటి వస్తుంది సాక్ష్యం కాగా సహోదరులారా మనము స్వతంత్రాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి స్వతంత్రాలి కుమారులం మనం అంటే సంఘం కూడా స్వాతంత్రం పొందింది దాని కుమారులం మనం అంటే సంఘం స్వతంత్ర అంటే ఇప్పుడు స్వతంత్రం అంటే విడుదల పొందినట్టే కదా ఎందు నుంచి విడుదల పొందినట్టు మన ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు బాప్తిజం నుంచి వ్యూహాన్ని కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది అన్నాడు ఈ రోజు వరకు అంటే మన కాలం వరకు కూడా ఏవో ఆ బలవంతుడు అంటే మనకు తెలుసు వాడు స్టూడెంట్ అన్న విషయం కానీ వాడి చేతిలో పట్టబడింది యాక్చువల్ అయితే వాడు దీని ఎదుట నిలబడలేడనేసి పేతురుకొని దేవుడు వాగ్నం చేశాడు మన ప్రభు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు అది వారి చేతిలో బాగా పట్టబడింది ఎందుకు పట్టబడింది స్వాతంత్రం పొందుకుందని చెప్పుకొని మళ్ళా ఎట్లా బానిసత్వంగా మారింది కాబట్టి మీరు ఏ రీతిగా ఉంటారన్న విషయాన్ని మనము ఆ యొక్క విషయ గ్రంథంలో ఉంది కానీ నేను అది ఇప్పుడు నేను చూపించాను విషయ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయంలో ఉంటుందండి ఆ స్వతంత్రాలు గురించి లేక పునరాల గురించి సంబంధించిన విషయాలు అక్కడ మనకు చూపిస్తూ ఉంటాడు కానీ తొమ్మిది రాష్ట్ర పత్రిక గురించి మనం డీటెయిల్ గా చూస్తున్నాం ఈరోజు కాబట్టి మత్స్య వార్త పదిహేనవ అధ్యాయం మత్స్య వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో కణాలు స్త్రీతోని మన ప్రభు మాట్లాడుతున్నాడు దీన్ని ఆశ్చర్యం దీన్ని చూడాలంటే ఆశ్చర్యం ఇది దీన్ని ఏ రీతిగా అర్థం చేస్తుంటాం చూడండి బట్ హీ యాన్సర్డ్ ఆ స్త్రీతో మాట్లాడుతుంది కణాలు స్త్రీతో but he answered and I'm not sent but unto the lost sheep of the house of Israel అంటున్నాడు చదువుతాడు మత పదిహేను పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన ఆయన ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదా నేను అయినను అయినను ఆమె వచ్చి ఆయనను మొక్కి ప్రవ్వా నాకు సహాయం చేయమని అడిగాను కాబట్టి ఇది చాలా ఇంట్రెస్టింగ్ వాక్యం ఏస్తావు చెప్తున్నాను ఎందుకు లోపలికి వచ్చాడు నశించాన్ని వెలిగి రక్షించడానికి వచ్చి మనిషిగా వెలిగి లోకంలోకి వచ్చాయని మనకు తెలిసి వాక్యం కానీ ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తుంది ఏమని చెప్తుందంటే నేను ఎక్కడికి వచ్చిన I'm not sent but unto the lost sheep of the house of Israel కాబట్టి ఇస్రాయల్ లో తప్పిపోయిన వారి గురించి కదా చెప్తుంది అక్కడ కాబట్టి ఇస్రాయల్ సంతతిలో తప్పిపోయిన వారు ఎవరు సాఫ్ట్ షీప్ అంటున్నాడు తప్పిపోయిన గొర్రెలు ఆయన ఇస్రాయల్ ఇంటి వారై నశించిన గొర్రెల ఇంటి వారై చూడండి ఇస్రాయల్ ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దకే గొర్రెల ఎద్దకే గాని ఇస్రాయల్ ఇంట్లో ఉండి కూడా వాళ్ళు నశించిపోయిన వారని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అంటే ఇస్రాయల్ అనేది మొదటి నుంచి ఒకటే గుంపు అందులో నశించిన గొర్రెలు ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి లో నశించిన గొర్రెల కొరికే నేను వచ్చిన ఈ ముఖంలో చెప్తాను లో నశించిపోయిన గొర్రెలు ఉన్నాయి అన్న విషయం జ్ఞాపకం చేస్తుండే అది మనం ఎట్లా అర్థం చేసుకుంటాం రోజు అంటే మనమే ఇస్రాయల్ కాబట్టి మనల్లో కూడా నశించే గొర్రెలు ఉన్నాయి అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నశించిన గొర్రెల కొరికే ఆయన ఈ లోకంలోకి వచ్చిందని చెప్తాడు గొర్రె అన్నప్పుడే క్రైస్తవులు కదా గొర్రె అన్నప్పుడే క్రైస్తవులు కదా వాళ్ళు నశించిన గొర్రెలు అన్నిలని గొర్రెలతో పోల్చారు అనిల అనిలని దేంతో పోలుస్తారంటే తోడేళ్లతో పోలుస్తారు బైబుల్ తోడేళ్ళు మృగాలతో పోలుస్తుంది చతుష్పాద జంతువులతో పోలుస్తుంది బైబిల్ అనిలని కానీ గొర్రెలను మటుకు క్రైస్తవంతోనే పోస్తుంది రక్షింపబడ్డ వారికి గొర్రెలతో పోలుస్తుంది బైబుల్ అంతా కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యాల మనం ఏం చేస్తున్నామంటే నశించిన గొర్రెలు ఎవరు ఇస్రాయల్ దేశంలో ఇస్రాయల్ కుటుంబం ఇస్రాయల్ ఇంటిలో హౌస్ ఆఫ్ ఇజ్రాయల్ అని ఇంగ్లీష్ లో కదా ఇస్రాయల్ ఇంటిలో నశించిన గొర్రెల కొరకే ఆశ్చర్యంగా ఉంటుంది ఈ వాక్యం కాబట్టి మన ప్రభువు చాలా క్లియర్ గా చెప్పేస్తాడు ఈరోజు ఏమని చెప్తుందంటే ఇస్రాయల్ ఇంటిలో నశించిన గొర్రెల కొరకే నేను ఇక్కడికి దాన్ని నేను పంపబడ్డాను అంటున్నాడు ఇది ఒకటే కాన్సెప్ట్ ఇస్రాయల్ అనేది ఒకటే ఇస్రాయల్ దేశంలో పుట్టిన వాళ్ళ కూడా మనమనేది కాదు ఆ పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఇస్రాయల్ అనేది ఒకటే పదం ఆ వాళ్ళ ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రాయల్ మనం ఆత్మీయంగా మార్చబడ్డ ఇస్రాయల్ అంటే అంతే తేడా కాబట్టి ఎవరు ఇస్రాయల్ అన్నప్పుడు మనం చూసినాము ఆత్మీయమైన వాళ్ళే తొమ్మిది రాష్ట్ర పత్రిక తొమ్మిదో అధ్యాయం నాలుగో సంఖ్య ఇచ్చినట్లు మనం the children of place that are not of the not the children of God ఎనిమిదవ వచనంలో the children of the place that are not the children of God but the children of the promise are counted for the seed కాబట్టి వాగ్దాన వారసులు ఎవరంటే ఆత్మీయంగా పుట్టబడ పుట్టిన వారే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు బహు ఆశ్చర్యకరంగా చెప్పబడుతుంది దాని తర్వాత మనం ఇది ఎక్కడ చూస్తామంటే ఏ రీతిగా ఆత్మీయంగా పుట్టిన వాళ్ళు అన్నప్పుడు జోహన్ ఒక నాలుగో అధ్యాయంలో ఆ స్థితితో మాట్లాడుతుంటారు దేవుడు జోహన్ ఒక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆర్జించే వాళ్ళు ఆత్మకంగా సచిల్పుని ఆర్జిస్తారు కాబట్టి ఏ రీతిగా నీకు తెలుస్తుంది నువ్వు ఆత్మలో ఆరాధిస్తున్నావు సత్యం ఆరాధిస్తున్నావు ఆరాధన ఎట్లా ఉండాలని చెప్తుంది ఇక్కడ చాలా మంది ఆరాధిస్తారు దేవుని చూపిస్తారు ఫస్ట్ కానీ ఈ రీతిగా కొందరు ఆత్మలు ఆరాధిస్తారా సత్యం ఆరాధిస్తారా రెండింటి గురించి మాట్లాడతారు ఎందుకంటే ఆత్మ అభిషేకం ఉన్నవాడే సత్యాన్ని గ్రహించగలడు లేకపోతే సత్యం బయలుపరచగలడు ఎందుకంటే పరిశుధాత్ముడు అనుగ్రహించబడిందే సర్వ సత్యం దానికి నడిపించడం కోరిక ఈ లోకంలో కోరికని కాదు కేవలం ఆత్మ పనులు కోరిక కావాలి కేవలం కాదు సత్యంలోనికి నడిపించడం కొరికే మనకి ఆ యొక్క ఆత్మ అనుగ్రహించిందన్న విషయాన్ని ఇరవై నాలుగవ అధ్యాయ లక్షణంలో మనం చూస్తూ ఉంటాం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ఆ విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తారు అందుకే సోమ రాష్ట్ర పత్రిక పదకొండు చేస్తాం ఇక్కడ మనం దాని తర్వాత వాక్యాన్ని విజయాన్ని రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో పత్రిక పదకొండవ అధ్యయనం ఏడవ అలాగైనా ఎడల అలాగైనా ఏమను ఏ మగును అలాగైనా ఏమందును ఏ మగును ఇస్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు ఇస్రాయేల్ వెతికేది ఏందో అది వారికి దొరకలేదు ఎందుకు దొరకలేదు ఏర్పాటు నొందిన వారికి అది దొరికిను ఇప్పుడు చూడండి ఇస్రాయల్ వెతికింది వాళ్ళకి దొరకలేదంట కానీ ఏర్పాటు పొందిన వాళ్ళకి అది దొరికిందంట తక్కిన వారు కఠిన కఠిన చిత్తులై చిత్తులైరి కఠిన చిత్తులై అంటే గుడ్డివారు అన్నట్టు కఠిన చిత్తులు అంటే గుడ్డివారు హృదయాన్ని కఠినంగా మార్చుకున్న వాళ్ళు అన్నట్టు ఇస్రాయల్ దేని నుంచి వెతికిందో అది వాళ్ళకి దొరకలేదంట కానీ ఏర్పరచబడిన వారికే దొరికిందంట ఎవరు ఏర్పరచబడ్డవారు మనం ఇందాక చూస్తాం ఆత్మత్వం ప్రపంచాన్ని ఆదరించేవారు ఈ రోజు కూడా వారికి గురుతనం కల్పించింది దేవుడు ఎందుకంటే వారు వెతుకుతుంది ఏంది శరీరమైన దాన్ని వెతుకుతా ఉన్నారు అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నారు అందుకనే మనకి రెండు రాష్ట్ర పత్రికలు కూడా ఇస్రాయల్ ఏం వెతుకుతున్నారు వాళ్ళు శరీరమైనవి వెతుకున్నారు కదా ఉదా ఉదాహరణకి చిన్నట్టు పొందుకోవాలి అదొక వ్యక్తిగత గుర్తింపు దాని తర్వాత తల మీద టోపీ పెట్టుకోవాలి వ్యక్తిగత వ్యక్తిగత గుర్తింపు దాని తర్వాత వాళ్ళు వాళ్ళు తినే ఆహారం కోషేర్ ఆహారం అంట ఎక్కడైనా హోటల్లో నుండి బోర్డు పెట్టారు కోషేర్ ఆహారమే లభ్యమవుదని కోషేర్ ఆహారం అంటే ఏంటంటే తల్లి పాలతో ఉడక ఉడక నుండి మనం చూస్తాం ఇక్కడ దేవి కాలం చూస్తాం అనుకుంటాం అదేంటంటే నాన్ వెజ్ ఫుడ్ని మిల్క్ తో తయారు చేద్దాం అది పోషక ఆహారం మిల్క్ ప్రోడక్ట్స్ మటన్ కానీ చికెన్ కానీ రెండిట్లలో కలపద్దు మిల్క్ ప్రాడక్ట్స్ కానీ మనం ఈరోజు అంతా చూస్తాం బటర్ చికెన్ బటర్ చీజ్ అవన్నీ వేసి వండుతారు కదా నాన్ వెజ్ ఫుడ్ నెయ్యి వేస్తారు నెయ్యితో బిర్యానీ వండుతారు మళ్ళీ అది పోషర్ ఫుడ్ కాదన్నట్టు వారు చెప్పుకుంటే ఇది హలాల్ ఫుడ్ అంటాడు హలాల్ ఫుడ్ ఏంటంటే హలాల్ ఫుడ్ ఏంటంటే రసం లేని ఫుడ్ అది పోషర్ ఫుడ్ ఏంటంటే పాలు మాంసము లేక కలవని ఫుడ్ ఇస్రాయల్ వాళ్ళేమో పాలు మాంసం కలవని ఫుడ్ ఉంటుంది కానీ పోషే ఫుడ్ అంట ఇవన్నీ శరీరమని ఇటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వీళ్ళిద్దరు కానీ ఆత్మాని పాటలు పెట్టేస్తారు ఆత్మీయ జీవితాన్ని పాటలు పెట్టేస్తారు అందుకే వాళ్ళు వెతికింది వాళ్ళకి అంటారు కాబట్టి ఈ అబ్రహాము సంతానము ఎట్లా గుర్తించాలనేది రెండు రాష్ట్ర పత్రిక మొదటి జన్ మూడవ సంలో చెప్తున్నారు అక్కడ సంతానం ఇస్తాను our Lord, which was made of the seed of David according to the flesh, and declared to be the Son of God with power according to the Spirit of holiness. కాబట్టి దావిది శరీరం శరీరంలో దావిది వంశంలో పుట్టినా గాని ఆయన ఆత్మ రూపకంగా పరిశుద్ధంగా దేవుని కుమారుడైన అన్న విషయాన్ని వ్యాఖ్యానిస్తుంది ఏ రీతిగా పూర్వజనం అందుకే ఎనిమిది అవసరంలో చేయండి రోమరాష్ట్ర పత్రిక తొమ్మిదవ వచ్చిన ఎందుకు వారు వాగ్దాన వారసులు అన్నప్పుడు అక్కడ ఉంది children of promise are counted for the seed వాగ్దాన వారసులకే ఆ సంతానము అనుగ్రహించబడి సంతానంగా వాళ్ళు గుర్తించబడ్డారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ సంతానం ఎవరన్నప్పుడు ఆ యొక్క దళితుల రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయంలో చెప్పబడి ఇరవై తొమ్మిదవ వర్షంలో and if you be Christ then you are Abraham seed ఆయన పేరు అపరించబట్టాము కాబట్టి లాస్ట్ కి ఇరవై తొమ్మిదో వర్షం తెలుగులో మీరు ఒక నిమిషం మీరు క్రీస్తు సంబంధులైతే ఆ క్రీస్తు సంబంధులైతే ఆ పక్షం ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానం అయ్యుండి వాగ్దాన ప్రకారం వాగ్దాన ప్రకారము వారసులనే ఉన్నారు చూడండి ఇది ఓన్లీ క్రిస్టియన్స్ కే సంబంధించింది వాక్యం లేక ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకంగా స్వీకరిస్తారో వాళ్ళే అబ్రహాము సంతానము దాని తర్వాత వాగ్దాన వారసులు అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం హెచ్చరిస్తా ఉంది కొన్ని దేశ నంబర్స్ చూపిద్దామంటున్నాం కానీ మనకు అంత డీటెయిల్ అవసరం లేదు కానీ మనం క్లియర్ గా చూస్తున్నాం ఏంటంటే ఎవరు వాగ్దాన వారసులు ఎవరు అబ్రహం సంతానం అంటే ఏసుతో బిడ్డలే అక్కడికి సౌజన్య పుట్టిన విశాఖ కాదు అని వాక్యం ఎంత తేడాగా చూపిస్తుంది ఇస్రాయల్ అనేది ఒకటే కాన్సెప్ట్ పాత నిబంధన కాలమైన కొత్త నిబంధన కాలమైన ఒకటే ఆ యొక్క ధ్యానం అన్నట్టు కానీ అందులో నశించిన వారి గురించి ఆయన మాట్లాడుతారు కాబట్టి ఈ సృష్టిలో ఎవరు అసలైన ఇస్రాయల్ అంటే అంతరంగం అంటే వీధులుగా మార్చబడ్డవారని సోన రాష్ట్ర పత్రిక రెండవ తెలియజేస్తాను నేను అది ఇప్పుడు ఈరోజు చూపిస్తున్నాను కొన్న టైం ఉంటే ఆ రెండవ అధ్యాయంలో చాలా క్లియర్ గా ఉన్నది ఆ యొక్క సాధనం అంతరంగం అంటే సున్నతి చేయబడ్డవారే అసలైన యోధులు ఒక విషయాన్ని వ్యాసం చేస్తున్నారు అందుకని ఏం జరుగుతుందంటే ప్రకటన గ్రంథంలో మనం చూసినాం ప్రధాన గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో వ్యక్తిగత గుర్తింపు గురించి ప్రయాసపడుతున్నారు ఉందా మీద వాక్యం మూడో అధ్యాయం మూడు తొమ్మిది చూసి ప్లే చేస్తాను వాక్యం ఓకే యూదులు కాకయే తాము యూదులు మని అబద్ధమాడు సాతాను సమాజపు వారి వారిని రప్పించేదను వారు ఇక్కడ ఒక విషయాన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు వృద్ధులు కాకనే చెప్పుకునే వాళ్ళు ఎవరు ప్రకృతి సహజంగా ఉండేవాళ్ళు ఇస్రాయల్ దేశంలో ఉండొచ్చు లేక ప్రపంచం ఎక్కడ ఉండొచ్చు మన మధ్యలో కూడా ఉండొచ్చు మన సంఘాలలో కూడా ఉండొచ్చు అంటే మన తెలుసు యూదులు అంటే అసలు యూదులు క్రైస్తవులు అనేసి రోమి రాష్ట్రపతి యొక్క రెండవ మనం చూస్తున్నాం కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుతుంది ఇక్కడ యూదులు కాకనే మేము యూదులు మనం చెప్పుకునే వాళ్ళు ఎవరంటే అవగాహన సమాధానం అంటారు church synagogue synagogue of Satan అనేది ఇంగ్లీష్ వాక్యం కానీ చర్చ్ ఆఫ్ శాటన్ అని చాలా కష్టంగా ఉంటుంది ఆ వాక్యం చాలా బాధాకరంగా ఉంటుంది ఆ పదం వాడడానికి అందుకని సినగోగ్ ఆఫ్ శాటన్ అంటే చర్చ్ కదా they are not they are Jews and are not అంటున్నారు they say they are Jews they are not they are liars అంటున్నారు అంటే శారీరకంగా ఉండే యూదులే శారీరకంగా ఉండే ఇష్టాలు అబద్ధికులు అని చెప్తుంది ఎందుకంటే నిజమైన యూదులు ఎవరు నిజమైన ఇష్టాలు ఎవరంటే దేశప్రభుత్వం స్వీకరించిన వాళ్ళే వారికే వాగ్దానం ప్రతి వాగ్దానం వారికి కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి నువ్వు ప్రార్థన చేయి సవ్వా తన అంతరంగ మంది యూధంగా మార్చుకున్నావు తన అంతరంగ మంది ఇష్టంగా మార్చుకున్నావు కాబట్టి నేను అసలు సంతానంగా నన్ను తయారు చేసినావు అబ్రాహ్మణ చేయబడ్డ ప్రతి వాగ్దానం రాశారు ఆకాశ నక్షత్రం తెలియపజేస్తాను తీసుకునే తెలియపజేస్తాను ప్రతి విషయంలో ఆయన అనుగ్రహించేందుకు మరణాలు ప్రతి వాగ్దానం అబ్రాహ్మణ చేయబడింది నాకు నాకు కనుకరించబడింది ఇప్పుడు నేను దాన్ని స్వీకరిస్తున్నాను చిన్నప్పుడు సాధనకి పాట రెండో వాగ్దానం దాన్ని నావి అని పాడిన వాడిని నేను దాన్ని సత్యంగా తెలుసుకున్నాను కాలం దాన్ని శరీరంగానే వాడతాము కానీ ఆత్మలో అయితే దాన్ని గ్రహించగలిగిన ఇప్పుడు ఈ వాగ్దానం నా జీవితంలో యాక్టివేట్ చేయి ప్రభు అని నేను ప్రార్థన చేసుకోవడం ఈ వాక్యం అదే మనం హెచ్చరిస్తుంది ఈరోజు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గుర్తింపు ఏంటి అన్నప్పుడు అంతరంగం ముందు ఈరులా మార్చుకుంది ఇస్తారు అంతరంగం ముందు మనల్ని ఇష్టంగా మార్చుకున్నాడు మన ప్రభు కాబట్టి మనమే ఏర్పరచబడిన వారం మనం చేస్తున్న గొప్ప పని ఆయన కృపనే కదా ఆయన కృప ద్వారానే మనల్ని దర్శించుకున్నాడు కాబట్టి మనం స్పెషల్ ఏదో చెప్తుంది కాదు ఆయనని మనం ఏర్పరచుకున్నాడు ఆయన స్వరానికి స్పందించిన కాబట్టి ఆయన మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి అటువంటి ఏర్పాట్లు ప్రభు మనల్ని అందరినీ వ్యాపించింది కాబట్టి ఈ ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఈ శ్రమల కాలం తగ్గింపు చేస్తాను తరగతి గడిచిపోయింది ప్రార్థించే వార్త పరిమాణంతో నిరోధాలు మనం చూస్తాం చాలా కాలం ఆ దినము శ్రమ ఆ శ్రమలు తగ్గించకపోతే ఏ శరీరం తప్పించుకోవాలంట ముఖ్యంగా ఏర్పరచబడిన వారి గురించి అసలు sake of the elect he has chosen he has short and day ఒకటి శ్రమణాన్ని తగ్గించేవాడు మన ప్రభు తన బిడల కొరకు ఎవరు బిడలు అంతరంగం యూజంగా మార్చబడ్డవారు అంతరంగం అంతరంగం ఇతరులుగా మార్చబడ్డవారు బైబిల్ ప్రతి ప్రామిస్ నా కొరికే బైబుల్ని ప్రతి స్వతత వరాన్ని నాపరికి బైబుల్ని ప్రతి అద్భుత వరాన్ని కొరికి బైబుల్లో ఉన్న ప్రతి ఐశ్వర్యం నా కొరికి లోకరితమైన కార ఐశ్వర్యం అది ఆత్మీయమైన ఐశ్వర్యం కళ్ళకు సంబంధమైన ఐశ్వర్యం లోకంలో నేను రీతిగా జీవించాలి ఆయన కొరకు ఏ రీతిగా మాదిరి ఉండాలి ఆయన కొరకు నేను ఏ రీతిగా ఈ లోకంలో ఆయన వెలుగుని ప్రచరింపజేయాలి అన్ని వాదనాలు నాకు సంబంధించినవి నేను వాటిని స్వీకరిస్తున్న సంపూర్ణంగా అసలు ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే అసలైన యూత్ అసలైన ఉత్సవాలు దేనే క్రైస్తవులని అన్నిలు పెట్టింది నాకు పేరు కానీ అసలైతే నేను యూటిని నేను విశాల్సాలి చెత్త సంఘం గ్రహించలేదు అందుకు వారి హక్కుని వారు చేసినట్టు హక్కుని వాళ్ళు పోగొట్టుకొని ఏ సేవలాగా తయారైనది ఎండ్ టైమ్స్ లో ప్రభు మనం చూపించిన ఎంతో కాలం కిందట మనం గ్రహించడం ఇది ప్రకటించడం కొంచెం కష్టమే కానీ ప్రకటించక తప్పదు ఎందుకంటే ఇది ఒక బర్డే ఇది మనం చెప్పకపోతే ఆ వాగ్దానం ఎప్పుడు గాయత్రాలకు రావు సంతానంలో చేయబడ్డ ఏ సాధారణ ప్రజలకు రావు ఈ ఐడెంటిటీని వాళ్ళు గుర్తించుకోకపోతే ప్రధాన నా ఆ ఐడెంటిటీ ఇచ్చి అబ్రాహ్మ సంతానంగా మార్చుకునేందుకు నీకు వాళ్ళ ప్రభావ ప్రాధాన్యం మనకు అవసరం లేదు అక్కడి ప్రార్థనతో మనం వాక్యాన్ని ముగించుకుందాం పరిశుద్ధమైన దేవం మీకు వారాలైనా అందరినీ అబ్రాహ్మ సంతానంగా మార్చుకున్నాను చెప్పిన తర్వాత ఆత్మ వల్ల శరీరంలో ప్రాణం ఉన్నాయి శరీరంలో పుట్టిన పిల్లలు అందరం సంతానం కాదంటున్నారు అబ్రాహ్మకు వాగ్దానం చేపట్టే వాడుతున్న వారికి వారే దేవుడి పిల్లలు మాట్లాడతారు అంతరమైన యూటులుగా మార్చారు మీరు యొక్క మరణాన్ని పుస్తకానస్తుల ద్వారా పుస్తకమైన మార్చుకున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ఇప్పుడు అబ్రాహ్మకు చేయబడ్డ ప్రతి వాగ్దానం మా జీవితానికి అనుభవించినారు మీరు ఆల్రెడీ చేసిన మీరు పొందుకోలేదు ఇంతకాలం వచ్చేస్తున్నారు ప్రవ్వా నాకెందుకు ఎందుకు శ్రమ నాకెందుకు ఈ బాధ నాకెందుకు ఈ దుష్టం లేదు లోటు అని ప్రార్థిస్తారు కానీ మీరు అంటే నేను ముందుగానే ఇచ్చేసిన అందుకే అన్ని పొందినామని సాధించమన్నారు కానీ వ్యక్తిగత గుర్తింపు లేకుండా ఎంత ప్రార్థించినా రావట్లేవు స్వాతంత్ర సేవ పొందాలని రావట్లేదు అయితే ఎందుకంటే మీరు చూపిస్తారు ఈరోజు వ్యక్తిగత గుర్తింపు మాకు లేదు అని రోజు మేము గుర్తించినాం మీరు మమ్మల్ని అబ్రాహం సంతానంగా మార్చుకున్నారు ఈ యొక్క మరణ పుస్తకం ద్వారా ఈ క్రీడలుగా స్వీకరించిన దేవుని ఇతరులుగా మార్చినారు పరిశుద్ధ జనంగా మార్చుకున్నారు సహజమైన యాచక వంశం వంశంలో మనం నేర్పరచుకున్నాం అక్కడ గొప్ప భాగ్యం పొందుతుంది ఈ యోగ్యత లేని మమ్మల్ని తెలంగాణ తెలియజేసేందుకు మీకు ఎంతో సహాయం నా జీవిత కాలంలో గుర్తింపు గ్రహించి అనేకులను ప్రకటిస్తాను ప్రకటించే బిడ్డలుగా తయారు చేయాలని తండ్రి సోదరం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమ స్వరూపకు తండ్రి పరిశుద్ధుడానికి స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు అయినా మమ్మల్ని భద్రపరుచుకుని మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్నారైనా మీకు దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించి మీకు స్వరం లేని కృపను మాకు అనుగ్రహించిన ప్రభావ నాయన మాకున్న ఒక ఆధిక్యతను ప్రభావ ఆ యొక్క మీలో గుర్తింపును మాకు అనుగ్రహించి మాకు మరోసారి జ్ఞాపకం చేసిన ప్రభావ నీకు అన్నాను ప్రభావ దాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఆత్మీయ వారసులుగా మమ్మల్ని తయారు చేసుకుని దేవుని ఇజ్రాయల్గా మమ్మల్ని తయారు చేసుకున్నారు పరిశుద్ధ జనంగా మార్చుకున్నారు రాజుల వంశంగా మమ్మల్ని మీరు తయారు చేసుకున్నారు ప్రభా వాగ్దాన సమయంలో పిల్లలు ప్రభా ఓ దేవా మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు వందాలు ప్రభా అబ్రహాం చేయబడిన ప్రతి వాగ్దానాలు ప్రభా మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినట్టు నీకు వందాలు ప్రభా అది మేము నెరవేర్చుకోవాలా ప్రభా అనేకులు ప్రభా ఈ యొక్క సత్యాన్ని మేము ప్రకటించాలా ప్రభా ఇంకా ఎందుకంటే అందరూ ఇంకా శారీరకమైన వాటి కోసం ప్రయాసపడుతున్నారు కానీ ఏర్పాటు నొందిన వారికి అది అనుగ్రహించబడిన వాగ్దానాన్ని సత్యం ప్రభా క్రైస్తవులు ప్రభావ తెలుసుకునే స్థితిలో ఈ రోజు వరకు ప్రభా కనికరం చూపించండి ఆయన ప్రేమతో ప్రభావ ఈ వాక్యాన్ని సత్యం మీద చూపించాలా ప్రభావ అనేకులు ధైర్యంగా ప్రభావ ప్రేమతో ప్రకటించినైనా ఆ గుర్తింపును వాళ్ళు తెలుసుకుని ప్రభు నేను మహిమపరచలాగన ఆత్మతోని సత్యంతోని ప్రభు నేను ఆరాధించి బిడ్డలుగా తయారు చేయమని ప్రారంభిస్తాం ఆయన గొప్ప దేవ ఆయన యేసు ప్రభావ తను ఎన్నెన్నో విషయాలు ప్రభావ మీరు మా కొరకు దాచిపెట్టిన బైబుల్లో ప్రభావ కానీ ఏ రోజు కూడా ప్రభావ మన క్రైస్తవులు ప్రభావం గ్రహించిన స్థితిలో ఇంకా శరీరమైన వాటి కోసం ప్రయాసపడితే లోకంలో కానీ ప్రభావ ఆత్మ సంబంధించిన వాసనల కోసం ప్రయాసపడతలేదు నేను అవి మాకు జ్ఞాపకం చేసిన నీకు వందాలు ప్రభావ మీకు వాగ్దానాలలో మమ్మల్ని నిలబెట్టుకునేందుకు నీకు వందాలు ప్రభావ మాకు ఇచ్చేసిన ప్రభావ అది మేము పరచుకోవాలా నేను మయమపరచాలా ప్రభావ అనేకులకు వాటిని ప్రకటించాలా ప్రభావ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ ఇంతకాలం వరకు ప్రభావి మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభావ మీకు కాపుదలలో మాకు అనుగ్రహించిన ఆయన ఆయన నన్ను ముట్టిన వారు నాకు అనుగుణులు ముట్టినట్టు మీరు అన్నారు ప్రభావ ఆయన ఇంతకాలం వరకు ప్రభు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటుందిగా ప్రభావ ఆయన మీరు మమ్మల్ని పోషించినారు మమ్మల్ని కాపాడినారు ప్రభావ ఇంతకాలం వరకు మమ్మల్ని నిలబెట్టుకున్నారు ఆయన మీకు వందనాలు ప్రభావ నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్తోత్రమైన సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఐశ్వర్యం నీకే కలుగును నాకు హాలనీయ నా తండ్రి నా దేవ నీకు వినికుల మమ్మల్ని భద్రపరుచుకున్నాను నీకు వందనాలు ప్రభావ ఈ అన్నికులకు ప్రభావ ఈ సత్యం ప్రకటించాల ప్రభావ ఆయన మీ వాక్యం పట్ల మాకు ఎక్కడైనా ఆసక్తి కలిగింది ప్రభావ మా ఆసక్తిని ఇంకా అధికం చేయమని ప్రార్థిష్టం గొప్ప దేవ క్రొవ్వు మీద దొరికినంత ఆనందం కంటే ఎక్కువ ఆనందం మా మా కలిగింది ప్రవ్వ ఎందుకంటే మీ వాక్యం చింత తేనే కంటే ఎంతో మధురమైంది ప్రవ్వ మీరు ధ్యానించుకుంది ప్రభావ మాకు ఎంతో రుచికరమైన ప్రభావ ఒక తాజా మనను మా ప్రతి క్షణం ప్రతి దినం మాకు అనుగ్రహిస్తున్నారు ఇది మేము పొందుకోవాల ప్రభావ మా జీవితంలో పరచుకో అనేకులు ప్రభావ వాటిని పొందుకునే స్థితిలో లేని లేని స్థితిలో ఉంటారు వాళ్ళు కూడా పొందుకోలాగన మేము చూపించాలా ప్రభావ అనేక మేము ప్రేరేపించాలా పురిగొలపాలా ప్రభావ అంటే ఆసక్తి మాకు కలిగించడం ప్రాధిష్టమైన ఈ చివరి కాలంలో ప్రభావ శ్రమల కాలంలో మేము ఉంటుండగా ప్రభావ ప్రతి శ్రమలో నుంచి మమ్మల్ని తప్పిస్తున్నారు మాకు విజయం అనుగ్రహిస్తున్నారు నడిపిస్తున్నారు ప్రభావ నీకు వందాలు ప్రభావ ఆయన మీరే మాకు సహాయకులు ఉన్నారు ప్రభావ నీకు వందాలు మీ నూతనమైన కృపలు కృప వెంబడి కృపలు మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నారు మనం బలపరుస్తున్నారు ఆయన నీకు మీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రభావ నీకు వందాలు ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ సత్యని గ్రహించాలా మరి విశేషంగా మీరు రాకడ బహు సమీపం ఉంది ప్రభావ ప్రతి బిడ్డ సిద్ధపడాలా ప్రభావ జీవితాలు సంపూర్ణంగా మీరు సమర్పించుకునే ప్రభావ దీన్ని మహిమపరిచే బిడ్డలుగా తయారు చేయం ప్రభావ మతపరమైన జీవితం నుంచి ఆచారబద్ధమైన జీవితం విడుదల కల్పించి ప్రార్థిస్తున్నాం సంపూర్ణ మీ సత్యం స్వీకరించి ప్రభావ దాన్ని ప్రకటించే వారిలాగా ప్రతి సంఘం సత్యంలో రావాల ప్రభావ ఆయన ఇసు ప్రభావ రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ ప్రభ స్వార్త ప్రకటించాలా ప్రతి ఒక్కరు వాగ్దాన వారసులే ప్రభావ దేవుని ఇతరులే ప్రభావ ఆయన ఈ సత్యం ప్రభావ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ రోజు కూడా ప్రభావ ఆ వాగ్దానం గురించి తెలియదు ప్రభావ చాలా మందికి ఆయన కనికరించిన వాళ్ళు తెలుసుకోలాగిన వాళ్ళు కనిపి కల్పించండి వాళ్ళ ఆత్మీయత ఇప్పండి ఓ ప్రభా జనం పట్ల మీ కనికరిని చూపించి ప్రభా అక్కడ రెండు గుంపుల నుంచి వాళ్ళు బయటకు రావాలి ప్రభావ ఎందుకంటే వాళ్ళు శ్రమల పాలవుతారు వాక్యం చెప్తుంది ఓ ప్రభా మేము స్వతంత్రాలు కుమారులు ప్రభా దాసి కుమారులు కాదు ప్రభా దాస్యం నుంచి మమ్మల్ని దత్తపుత్రులు స్వీకరించినారు మీకు సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ఆయనకు వందాలు ప్రభా గొప్ప దేవ ఎంత గొప్ప దేవుడు వేసాయి ఆయనకు వందాలు ప్రభా నాయన ఇసుక ఏ యోగ్యత లేని మాకు అక్కడ ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా మీకు వాగ్దానాలు మాకు అనుగ్రహించారు వాటిని మాకు దృఢపరిచినారు మాకు మాకు అనుగ్రహించిన ప్రభా నీకు వందాలు ప్రభా గొప్ప దేవ ఇది మేము పోగొట్టుకోకుండా ప్రభావ చివరి వరకు ప్రభావ మీరు మహిమపరచాలా అనేకులు ప్రభావ మీకు నీతి సత్యను ప్రకటించాలా మీ రక్షణ ప్రాణాలకు మీరు అంతవరకు మేము మీ కొరకు జీవించాలా అనేకులు మేము మీ వాక్యం ప్రకటించే ప్రభావ అనేకులు మీ శిష్యులు చేయాలా ప్రభావ మీ యొక్క వాక్యం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి వార్త ప్రకటించాలా ప్రభావ నైనా ఓ ప్రభావ మీరే సహాయపడమని ప్రావిష్టం భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావ ఆయన ఇసు ప్రభావ అనేకులు ప్రేమ చలారిపోద్దన్నారు ప్రభావ కానీ మేము ప్రతి నైనా ఆ కలవరిశీలను చూపిన ప్రేమను మేము మర్చిపోకున్న ప్రభావ ఆయన ఇసు ప్రభావ ప్రత్యక్షాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు నేను మహిమపరచాలా ప్రభావ అనేకులు ఆ శిలువ దగ్గర మీరు నడిపించాలా ప్రభావ రచించిపోతున్న ఆత్మల కొరకు ప్రభావ మేము ప్రార్థించాలా కన్నీరు నుంచి మేము ప్రార్థించాలా ఇంకా ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపాలా ప్రభావ ఆయన ఇసుక అంటే భారాన్ని మాకు నుంచి మోకాల ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తామైన గొప్ప దేవ ఇసు ప్రభావ ఎన్నెన్నో విషయాలు ప్రభావ ఆయన ఇసు ప్రభావ మేము మాకు అర్థం చేస్తున్నారు ఈ లాక్డౌన్ లో ఎన్నో విషయాలు మాతో మాట్లాడినారు ప్రభావ ఎన్నో ఎన్నెన్నో విషయాలు మాకు చూపించిన వాక్యంలోకి వెళ్ళి ప్రభావ నీకు వర్ణాలు ప్రభావ దాన్ని బట్టి నేను శృతిస్తున్నాం నేను నేను గణపరుస్తున్నాం ప్రభావ ఓ ప్రభావ నీకు సముచితమైన జ్ఞానాన్ని మాకు ఇంకా అధికంగా మాకు అనుగ్రహించాలి వీటిని మేము గ్రహించాలా మేము వినిపోయేది కాదు ప్రభావ మా జీవితంలో అవలంపరచుకోవాలా ప్రభావ మేము మీ వాక్యం ఆనందించాలా అనేకులను ప్రభావ మీ చెంతకు నడిపించాలా ప్రకటించాలా అలాంటి బిడ్డలుగా తయారు చేయని రాను బిడ్డ మీరు నడిపించండి ప్రభావ ఆయన వాళ్ళ జీవితాన్ని నూతన కార్యం జరిగించారు అన్ని స్థితులుగా ప్రభావ వాళ్ళు దీవించని ప్రభావ నీకు వాగ్దానాలు పొందుకొని ప్రభావ నేను మయంపరచడానికి సహాయపడాలి ప్రతి ఒక్కరు ప్రభావ ఆత్మీయ ఇసరాలుగా తయారు కావాలా ఆ గుర్తింపు వాళ్ళు అధికం చేసుకోవాలా ఆడించిన ప్రభావ రూఢిపరచుకోవాలా ప్రభావ దాన్ని కొనసాగించుకోవాలని సహాయపడమని ప్రార్థిస్తామైనా ఓ ప్రభావ ప్రతి బిడ్డకు స్వస్థతలు అనుగ్రహించిన వారి మెరకలు జరిగించండి అద్భుత కార్యాలు జరిగించి వాళ్ళ పరిచయం మీరు దీవించి ఆస్వాదించి ప్రభావ మీకు గొప్ప సాక్షి నిలబెట్టుకొని ప్రార్థిస్తాం కుటుంబాల పిల్లలు మీరు పోషించండి వాళ్ళ ఉద్యోగంలో పని వాటిలో అంతట్లో ప్రభావ మీరే ఘన విజయం అనుగ్రహించారు బిజినెస్ లో మీరు తోడమని ప్రార్థిస్తామైన గొప్ప దేవ మీరే సహాయపడమని ప్రార్థిస్తామైనా ఓ దేవాతి దేవ మన కుటుంబం ప్రభావ ప్రార్థన చేస్తాం దేవా కుటుంబం మీరు ఆదరించండి దుఃఖంలో ఉంటుండగా ప్రభావ ఆయన ఇసు ప్రభుత్వం ఓదార్చండి మీ సమాధానం మీ శాంతి మనం ప్రార్థిష్టమైన ఒక వేదన తొలగించిన మీ సమాధానం మనం ప్రార్థిస్తాం మేము ఆనందించే బిడ్డగా తయారు చేయండి ప్రభావ వాళ్ళ కుటుంబాల దీవించి ఆశ్రయించి ఆనందంగా అందరినీ ప్రభావ మీరు మనం ప్రార్థిస్తుంది అందరినీ సేవలో బలంగా వాడుకునే ప్రభావ మీ నీటి సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా మీరు లేవనెత్తమని ప్రార్థిష్టమైన కొంగిపోయిన వాడిని అలసిపోయిన వాడిని సమస్యలు మనకి బలం ఇచ్చే దేవుడు నువ్వే నడిపించే దేవుడు నువ్వే ప్రభావానికే వందాలి ప్రభావ బలం శక్తిని ఆ బిడ్డలకు అనుగ్రహించే కుటుంబం దయచేయండి ఎఫ్ఐఎం కుటుంబానికి దయచేయండి వాళ్ళ కుటుంబాలు మీరు ఆదరించండి బలపరచండి ప్రభావ మీకు రక్షణ ప్రణాళికలో చివరి వరకు మీ కొరకు జీవించాలని సహాయపడండి సంపూర్ణమైన సత్యంలో మీరు నడిపించండి ఆ కుటుంబం మీరు మయమపరచాలన్న ప్రభావ సహాయపడమని ప్రార్థిష్టమైన ఓ ప్రభావ గ్రూప్స్ ఉన్న ప్రతి బ్రదర్ బ్రదర్ అందరిని ప్రభావ పేరు పేరు ప్రతి బిడ్డని దీవించి ఆశ్రవదించమని ప్రార్థిష్టం జీవితంలో గొప్ప కాలు జరిగించండి ఈ యొక్క పరిచర్య ప్రభావ ఆయన యూట్యూబ్ ఛానల్ ఇంకా ప్రభావ ఆయన ఇంకా అనేక మంది విషయాలు మీరు మాకు బయలుపరచని ప్రభావ ఇది ప్రపంచం అంతా నలుమూలలు వ్యాపించాలా ప్రభావ మీ వాక్యం ప్రకటించే నీకు సత్యాన్ని గ్రహించాలా నేను ఆశీర్వదించమని ప్రార్థించి నీ మీ పరిచర్య ప్రభావ ఇది మాది కాదు ప్రభావ ఆయన ఇసు ప్రభు దీని ప్రభావ ఆయన ఇసు మేము అనేకలు మేము చూపించాలని ప్రయాసపడుతున్నాం ప్రభావ మీరు సాయపడి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి ఆ ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రభావ మాకు విజయం అనుగ్రహిస్తూ నడిపిస్తుంది కానీ ఉన్నాను ప్రభావ పరిశుద్ధకు మేము అన్ని మేము నేర్చుకోవాలా ప్రభావ అన్ని టూల్స్ మీరు నేర్చుకోవాలా ప్రభావ నేను మయమపరచలాగిన ప్రభావ ఈ లోకంలో ఎన్నెన్నో నేర్చుకుంటున్నారు ఏదో చేస్తున్నారు కానీ మీ మయమార్థమే నేర్చుకోవాలా ప్రభావ ఎందుకంటే అవన్నీ మీరు మాకు అనుగ్రహించారు కానీ మేము పోగొట్టుకోకుండా నేర్చుకునే ప్రభావ నేను మయమపరచలాగిన ఓ ప్రభావ మీ వాక్యం అనేకులు మీరు చూపించేలాగిన టెక్నాలజీస్ కూడా మేము నేర్చుకోవాలా ప్రభావ ఓ దేవా దాని పట్ల మాకు ఆసక్తి అనుగ్రహించి ప్రభావ మీరే సహాయకులు ఉండమని ప్రార్థిష్టమైన నా ప్రభా నన్ను బలపరచమని సమస్తం చేయగలని పౌరు భక్తి చేసి పౌరు అంతగా సేవ చేసి అంటే మీరు బలపరిచిన కాబట్టి మేము కూడా అంతగా మించి పరిచయం మేము చేయలాగానే సహాయపడండి అలాంటి ఆసక్తి మాకు ఉంది ప్రభావ ఎందుకంటే ఇది ఎండ్ టైంలో మేము ఉంటున్నాం ప్రభావ ఇక ఇక చివరి కాలం మేము ఉంటున్నాం ఆయన కాబట్టి మేము మరీ విశేషంగా జాగ్రత్తగా మేము జీవించాలా పరిశుద్ధి యథార్థంగా జీవించాలా మీ యొక్క రక్షణ ప్రణాళికలో ప్రభావ నీకు మీరు నడిపించేలాగా ప్రతి చోట మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకునేనా ఆ రీతిగా ప్రభావ ఒక వైరస్ బాధితుల నుంచి ప్రార్థిస్తాం ప్రతి బిడ్డని తాకని ప్రభావ స్వస్థపరిచిన ప్రభావ మా అన్నిటి మీరు ఆలకించినారు ఎంతో మంది స్వస్థత పొందినారు ఓ ప్రభావ మీరు స్వస్థపరిచిన నీకు వందాలు ప్రభావ దాన్ని బట్టి నీకు వందాలు ప్రభావ నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్నాం ఇంకా ఎంతో మంది ప్రభావ హాస్పిటల్స్ ఉన్నారు వాళ్ళందరినీ మీరు తాకని స్వస్థపరచండి ఆ వాళ్ళు కూడా ప్రభావ వార్త ప్రకటించబడాలి డాక్టర్స్ నర్సులు వాక్యం ప్రకటించాలా నా దేవ వాళ్ళందరూ ప్రభావ చివరి దశలని కానీ ప్రభావ వాళ్ళు మీ చెంతకు రావాలి మీరు ఆకర్షించుకొని రక్షించుకుని ప్రభావ వాళ్ళ కుటుంబాన్ని ఆదరించండి ఓ ప్రభావ ఈ వర్షాల వల్ల ప్రభావ ఎంతో మంది ప్రభావ నష్టపోయినారు ప్రభావ రైతులు పంటలు ప్రభావ ఇళ్ళలో ఇల్లు మునిగిపోయిన ఇళ్ళలో బడి చనిపోయినారు ప్రభావ ఎంతో మంది ఉన్నారు ఆ కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపం చేసుకొని కనికరం చూపించండి కృప చూపించి ప్రభావ వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరం మీరు తీర్చండి ప్రభావ ఆ కుటుంబాన్ని ఓదార్చని బలపరచండి ఆ నష్టం ప్రభావ గవర్నమెంట్ చెల్లించాలా గవర్నమెంట్ ప్రేరేపించండి ప్రభావ ప్రతి ఆటగాలు తొలగించి ఈ సిటీ మొత్తం రెస్టోర్ చేయని ప్రభావ రోడ్స్ అన్ని పోయిన ప్రభావ త్వరగా రెస్టోర్ అవ్వాలన్నా సహాయపడండి నా ప్రభ నాది ప్రతి విషయంలో మీరే సహాయకం నడిపించండి ఇప్పుడు మా మాకు దేశం అంతా రక్షణ పొందాలా ఓ ప్రభా నా తన గొప్ప గొప్ప సేవకులు మా మీదకి రావాలా మీ వాక్యం ప్రకటించాలంటే గొప్ప గొప్ప మిషనరీస్ మా దేశంలోకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ఈ చివరి కాలంలో గొప్ప ఉద్యమం అపోసుల కాలంలో జరిగిన ఉద్యమం ప్రభావ ఓ ప్రభావ గొప్ప ఉద్యమం ప్రతి సంఘం నుంచి రావాలా అన్ని సత్యాన్ని ప్రకటించాలా ఓ ప్రభావ భూతాల కిందలు కావాలి ప్రభావం ఘనమైన గంభీరమైన ఈ మయంపరిచే సేవ మేము అందరం చేయాలా అనేకులు మీ మీ తట్టుకు నడిపించేలాగా అనేకులు శిష్యులు అట్లా తయారు చేయాలా ప్రభావ అలాంటి సేవా జీవితంలో మనం అందరూ నడిపించండి మా పిలుపు మా ఏర్పాటును నిత్యం చేసి మరీ జాగ్రత్త పడి ప్రభావ మేము జీవించాలా ప్రభావ ప్రతి క్షణంలో మీకు అంగీకారంగా జీవించాలి మేము చేయ ప్రతి పని అంతట్లో ప్రభావ ఆ కష్టపడే అంతట్లో మీరు మాకు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం ఓ ప్రభావ యాకోబులాగా మేము పెనుగులాడాలా ప్రభావ అయినా ఇస్రాయల్ అనే ఆ యొక్క పేరుకు ప్రభు ఎన్నో అర్థాలు మీరు మాకు చెప్పించినారు ప్రభావ ఓ ప్రభు మీ పెనుగులాడాల ప్రభావ నా తను సాధించేందుకు మీరు విడిచిపెట్టదు ప్రభావ అలాంటి ఆసక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం ఓ ప్రభా ఎన్నోన్ని విషయాలు మాకు ఆ అర్థం ఇంతకాలం మాకు తెలియదు ప్రభావ ఎంతో ఆ పేరు ఎంత అర్థమైందని ప్రభావ ఆయన ఇసు ప్రభావ ఎంతో దైవికమైన ప్రభావ అన్ని ప్రభావ మాకు అనుగ్రహించడానికి నీకు వన్నా అనేకులు ప్రభావి గ్రహించి ప్రభు నేను మయంపరచాలా అంటే బిడ్డలుగా మమ్మల్ని అందరూ తయారు చేసి ఇక మీటింగ్ అంతటా మీరు ఆధిపత్యం నుంచి నడిపించినారైనా వాక్యం మీరు మాట్లాడిన ప్రభావ నీకు వందాలి ప్రభావ ఆయన మీరే మాకు సాయకులు దినవంత ప్రభావ నూతనమైన కృపను మాకు అనుగ్రహించి మేము చేసే ప్రతి అంతలో మార్గంతట్లో ప్రభావ మీరే సాయకులకు నడిపించి ఘన విజయం అనుగ్రహించి నీ నామాన్ని మేము తెచ్చుకోమని త్వరలో రాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఆమె అన్న ఎవరుండ్రు అన్న పప్పు గారు కట్ అయిపోయింది అన్న ఎంతో వందనాలు స్తుతురాలు ఇదో ఇదిగోనైనా గడిచిన కాలం అంతా ప్రభా నీ ఉచితమైన కుక్షేత కాచి విధానాన్ని బట్టి నీకు ఇంకా ఉందన ప్రభా ఇంకా నాయన ఇది నాన్న ప్రభా హయా ఈ ఆత్మీయ ఆహారం ద్వారా ప్రభా హయా విధానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా మరి వాక్యం ప్రభావం దినం ప్రభా మీ వాక్యాన్ని మేము వింటూ అయా వాక్యానుసారంగా ప్రభా జీవిస్తూ అయా వాక్యం నడుపుదలలో ప్రభా మేము ఉన్నందుకు ప్రభా అయా మీ ఎంతో ప్రభా మీకు వందనాలు ప్రభా మీకు ఎంతో ప్రభా వందనాలు ప్రభా ప్రభా అయా నశించిపోతున్నటువంటి ఆత్మ దగ్గరికి అయ్యా ఇజ్రాయిల్ దగ్గరికి వారి దగ్గర చేతమని చెప్పింది ప్రభావ మీ లేఖనాలు చెప్పిన విధంగా అయ్యా నశించే వారి దగ్గరికి వెళ్ళి ప్రభావ అయ్యా వీరికి రక్షించడానికి కుటుంబాన్ని గ్రహించండి అయ్యా దేవుడు ఎవరు ఇజ్రాయిల్ ఎవరు ఇతర విషయాలు ప్రభావ మీరు తయారు చెప్పారు కంటే అయ్యా ప్రభావ వాటి ప్రకారం ప్రభా అయ్యా మరి ఆత్మీయ దశలో ప్రభా అన్నింటినీ ప్రభా అర్థం చేసుకుని ఎవరడానికి కుటుంబం మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని అయ్యా ఆ విధంగా ప్రభా మమ్మల్ని ఏర్పరచమని ఆ విధంగా మమ్మల్ని ప్రభా అయ్యా మీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభా అయ్యా కొత్త జ్ఞాపకం ప్రభా ఇదిగో నాయన కరోనా బాధితుల గురించి వైరస్ బాధితుల గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఆ వైరస్ ఇంకా విడిచిపెట్టలేదు ఇంకా దినదిన ప్రభా అది ఎదుగుతుంది అయ్యా దాని ఉద్రిక్తులతో ప్రభా అయా ఇంకా విస్తారి విస్తరిస్తుందని చెప్పి అయ్యా అయ్యా నేను తెలుసుకుంటున్నాం ప్రభా అయ్యా నీ చిత్తమైతే ప్రభా నీ బిడ్డలైన వారి ప్రభా ఏం చేయకుండా ఉండులాగా మీ కుటుంబాన్ని గ్రహించడం ప్రభావ క్రీస్తు చేసినందున వారికి ఏ శిక్ష తెలియదని చెప్పి వాక్యం చెప్తుంది ప్రభా అయా నీ బిడ్డలైన వారిని అయా క్షేమంగా ఉంచమని అయా వారు బ్రతికినంత కాలం ప్రభాయా ఈ లోక శాశ్వత కాలం తెలుసుకున్న ప్రభాని నీ నామ అయా నీ రాజ్యస్వార్తలు ప్రకటించడానికి ఆ విధంగా ప్రభా మీ ప్రభా మమ్మల్ని మీరు ఏర్పరచుకొని ఈ ప్రభా ఈ సత్యాన్ని తెలుసుకొని అయ్యా మీ రాజ్యస్వార్తలు ప్రకటించడానికి మీరు ఏర్పరచుకోమని ప్రార్థన చేయొచ్చు తండ్రి దేవ ముఖ్యంగా నాయన తండ్రి అయ్యా నీ వరద బాధితులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా ఈ వరదల వల్ల ప్రభా ఎంతో మంది ప్రభా నిరాశీలైనారు ప్రభా అయా వ్యవసాయం ప్రభా వ్యవసాయం మీద ప్రభా ఎంతో మంది ఆధారపడి ఉన్నప్పటికీ వర్షం వల్ల ప్రభా భయంకరంగా ప్రభా అయ్యా వారందరూ నష్టపోయి ఉన్నారు తండ్రి ఈ గ్రూప్ ఒకసారి వారందరినీ జ్ఞాపకం చేసుకుని అయ్యా ముఖ్యంగా నిత్యావసర సరుకులు ప్రభా అయ్యా నిత్యావసర అవసరానికి సంబంధించిన కూరగాయలు అయ్యా మట్టి తినడానికి కావాల్సిన అన్ని కూడా ప్రభావ విపరీతంగా రేట్లు పెరిగిపోతుండగా అయ్యా ఈ సమస్యలన్నింటినీ ప్రభా చూసినప్పుడు ప్రభా అయ్యా కరువు సంభవిస్తేమో అయా నీ లేఖనాలు ఒకటి ఒక్కొక్కటి నెరవేర్చబడుతుంది తెలుసుకుని ప్రభా అయా మేము మేమందరం వాటి ప్రకారం ప్రభా సిద్ధపడి అయ్యా మీ రాజ్యానికి ప్రభా అయా వారసులు అవటానికి ప్రభా మాకు కలిగిందని మేము పట్టుకుని ఉండడానికి అనుభవించండి మీ చిత్తమైతే ప్రభా ఈ కష్టకాలాన్ని ప్రభా కొంత దూరం దూరం కష్టమని ప్రారంభించేసింది తండ్రి ముఖ్యంగా ప్రభా ఇందులోనైనా స్వార్థం ప్రాంతాల గురించి ప్రార్థించేస్తున్నాం తండ్రి ఆ ప్రాంతాన్ని సత్కారకు అప్పచేస్తున్నాం తండ్రి ముఖ్యంగా నాయన అర్థమైన హైదరాబాద్ ప్రాంతం ఈ ఇటువంటి తోరణాలు ప్రాంతం అయ్యా ప్రభా మనిషి ప్రాంతం ప్రభా ఈ స్వార్థ ఎక్కడైతే ఏ ప్రాంతాల్లోనైతే తెలియదు ప్రభా ఆ ప్రాంతాలన్నింటినీ ప్రభా అయ్యా మీ ప్రభా మీ పాత్రని తీసుకొస్తుండగా ఆ ప్రాంతాల ప్రభావ స్వార్థం ప్రాంతాల స్వార్థను పంపించేవారు అందించేవారి ప్రభావం ఏర్పరచుకుని ప్రార్థన తండ్రి ప్రతిరోజైనటువంటి ఆ ఆటంకాలు ప్రభావం మీ నామంలో తీసివేసి ప్రభావ మీ చిత్తమైతే ప్రభావ ఒకసారి ప్రభావ మీ అందరం ప్రభావ ప్రార్థించడానికి ఆ ప్రాంతాలు వెళ్ళడానికి ద్వారాలను కూడా తెరమని ప్రారంభించున్నాం తండ్రి అట్లాగే ప్రభావ ముఖ్యంగా ప్రభా అయా ఈ సహవాసంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని ప్రభావ మీ పాత్ర తీసుకొస్తున్నాం తండ్రి అయ్యా వారిని అందరినీ మీరు కనికరించండి కృప చూపించండి ఆదరించండి దేవా ఇటువంటి ప్రభావ మన స్పర్ధ లేకుండా ప్రభా ఇటువంటి ప్రభా విభేదాలు రాకుండా అందరం ప్రభా ఏకాత్మ ఏక మనసు కలిగి ప్రభా మిమ్మల్ని ఆరాధించేదాన్ని కృపలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసిన తండ్రి ముఖ్యంగా ఈ కుటుంబాలపై ప్రభా శాతం చేస్తున్నటువంటి ప్రభా దాడులు ప్రభా అయ్యా విశ్వాసంతోనూ ప్రార్థనతోనూ జయించేవారిలాగా ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారి ప్రోత్సహించుకునేవారిలాగా అయా ఈ సహవాసాన్ని తీర్చిదిద్దాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా ఎఫ్ఐఎం సార్ కుటుంబాన్ని ప్రభా మీరు నాకు తీసుకోనండి వారి తల్లి గారు ప్రభా అయా అయా మీ పిలుపునందుకున్నాడు ప్రభా అయా మరి ఎఫ్ఐఎం కి తగినటువంటి ఆదరణ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా ముఖ్యంగా ప్రభా అట్లాగేనైనా భాస్కర్ సార్ వాళ్ళ మదర్ని ఎఫ్ఐఎం సార్ శాంసార్ వాళ్ళ మదం కూడా మీకు జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యంలో ఉన్న సంపూర్ణమైన స్వస్థతను ప్రభావ మీరు అనుగ్రహించండి అయ్యా మీ సేవకులుగా మీ సాక్షులుగా మీరు వాడుకోమని ప్రార్థించున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభా అట్లాగే మరి మన బ్రదర్ మనోజ్ గారి మా బ్రదర్ ప్రభా అయ్యా ఆయన కూడా ప్రభా అయ్యా మీ పిలిపినందుకు మనోజ్ బ్రదర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబానికి తగినటువంటి ఆదరణ మీరు అనుగ్రహించండి సహాయకులుగా ఉన్నాను తండ్రి ఈ ముఖ్యంగా ప్రభావ ఈ కళ్ళం బైబుల్ ప్రాప్సీ మినిస్టర్ లోకి వస్తున్నాడు ప్రతి ఎవరి బిడ్డలు ఆహ్వానిస్తున్నారు ప్రభావ వీటన్నిటిని తెలుసుకొని నేర్చుకొని అనుభవపూర్వకంగా అనేది పనిచేయడం ప్రభావ మమ్మల్ని అందరినీ తీర్చుకోమని అక్కడ వరకు ప్రభావ సిద్ధపరచుకోము దేశాయ శక్తి కలిగిన తండ్రి ప్రింగులు రాజా మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గొప్ప నమ్మకం ఎందుకంటే ఎప్పుడు సమయంలో మీ బిడ్డలతో కలిసి నేను కూడా మీ వైపు చెప్పాను తన గురించి అక్కడికి దయచేసి కేవలం ఏకిన పాత్ర తండ్రి కేవలం బ్రతుకున్నాను జీవించున్నాను కేవలం మీకు వచ్చిన దయా కృప తండ్రి అయ్యా ఏ యోగ్యత లేదు అర్హత లేదు అంటే అయ్యా కోల్పోయిన జీవితం అయ్యా మీకు నిలబడలేనటువంటి ఫలించలేనటువంటి బ్రతుకు నమ్మకం తండ్రి దయచేసి కరుణించండి తండ్రి ఏమైనా జీవితం ఎట్లా ఇవన్నీ కలిగినటువంటి ఆ యొక్క తీర్పు శాంతి ఆ యొక్క మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇతరుల వాక్యానికి మీ కొందనాలు తండ్రి అయ్యా అబ్రహాము ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి వాగ్దానానికి వారసులుగా మమ్మల్ని చేసిన కృపకే మీ కొందనాలు అయ్యా ప్రతి వాగ్దానం కూడా తండ్రి ఆత్మ సంబంధ ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానంగా అయ్యా అది శాశ్వతమైనటువంటి వాగ్దానంగా మా జీవితాల్లో అయ్యా మీ అందరూ పిలిచిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించినటువంటి ఆ యొక్క ధన్యత ఆ యొక్క కృపకాయ మీ కొన్నాలు అయ్యా వాగ్దానం తప్పను గోవా జీవించలేనటువంటి స్థితి ఆ యొక్క వాగ్దానాన్ని కోరుకోలేని స్థితి ఆ యొక్క వాగ్దానం ప్రకారం దేవ జీవించలేని స్థితి అబ్రహాం జీవితం అంతట్లో తండ్రి అయ్యా ఆయన ఆరాధన సంజీవితంలో ప్రాధాన్యతమైనదిగా ఉండేది తండ్రి విశ్వాసం ఆదా విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ఆ జీవితం అంతా కూడా తండ్రి ఆరాధన జీవితం మేము చూస్తున్నాం తండ్రి ప్రేమిడిగిన రోజు అతి జీవితం మా జీవితాల్లో కోరుతున్నారు తండ్రి అప్పుడే మేము అటువంటి వాగ్దానాన్ని కోరుకోగలం అప్పుడే అటువంటి వాగ్దానానికి మేము ఫలప్రదంగా జీవించగలం తండ్రి అదే అతి విశ్వాసం అతి నిరీక్షణ కలిగినటువంటి పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఆయన ఏ విధంగా ఎదురు చూసినా తండ్రి ఆ విధమైనటువంటి మీ యొక్క పట్టణం కొరకైనా ఎదురు చూపు నమ్మకమైన తండ్రి అయా ఆ నమ్మకత్వం నమ్మకమైన దేవా రెండుగా ఆ యొక్క తగ్గింపబడినటువంటి జీవితం మీ మీద ఆధారపడినటువంటి జీవితం అయా ప్రతి విషయంలో తండ్రి అన్నిటికంటే ప్రథమంగా మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాధాన్యతను బట్టి అయ్యా ఆ యొక్క విశ్వాసతను బట్టి తండ్రి కేంద్రీకరించాక ఆ విశ్వాసంకి తండ్రిగా మీరు ఉంచిన తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే నా మా జీవితంలో అవిశ్వాసం కొరబడి ఉండగా అయ్యా నేను పొంది తండ్రి కృపను అనుగ్రహించండి లేవా మీరు వాగ్దానం చేస్తున్నారు అయ్యా అల్ప విశ్వాసించి మీరు సహాయం అయ్యా నేను కూడా అల్ప విశ్వాసం తండ్రి అయ్యా ఏంటంటే అతి జీవితం నాకు అనుగ్రహించండి ఇక్కడ చేరిన వారందరిలో దేవా కొత్తగా ఉన్నది మీరు అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి కలిగిన రాజా మా ఇళ్ళ కృపను అనుగ్రహించి ఈ యొక్క దగ్గర కాలం అంతట్లో తండ్రి అయ్యా మీరు కాపాడుతూ అయ్యా మీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తూ మీ మీ యొక్క హెచ్చరికల ద్వారా మీ యొక్క సంకల్పాలని మాకు తెలియజేస్తూ అయ్యా మమ్మల్ని పోషిస్తూ అయ్యా మీరు ఎక్కడి చాటిని మమ్మల్ని మా కుటుంబాలను ఆస్తి ఇచ్చినటువంటి ఆయన కృపకై మీకు ఏం నర్పించగలం తండ్రి కలిగిన రాజా అయ్యా నర్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి పాటి వారం తండ్రి అయ్యా మీకు ఎంతంటే మీకు మంచితనానికై మీకు ప్రేమకై మీకు చాలా వ్యాధిగ్రస్తులు మీ పాసం ఎత్తుకొట్టుకుంటుంది సాయం చేయండి అయ్యా వ్యవసాయం పెడతారు దేవా నమ్మకం ఏంటంటే వ్యవసాయదారులు తండ్రి కోల్పోయినటువంటి ఆ యొక్క స్థితిని బట్టి మీ వైపు చూస్తున్నాం తండ్రి అయ్యా దీని స్థితి నుంచి వెళ్తుండగా వాటిని బట్టి మీ వైపు చూస్తున్నాం దేవా నమ్మకం ఏంటంటే ప్రేమ కలిగిన రాజా ఆహారం లేక పనులు హింసలో కష్టాల్లో బాధల్లో అయ్యా నమ్మకం ఏంటంటే ఆకంలో స్థలం లేక అయ్యా నమ్మకం ఏంటంటే బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి ఆశ్చర్య పెట్టుకుంటున్నాను తండ్రి అయ్యా జాయిన్ చేసుకోండి అయ్యా కృష్ణ గ్రహించండి తండ్రి ఏంటంటే మీ యొక్క నమ్మకత్వం మీ యొక్క ప్రేమ ముందుకే నీ కొందనాలు తండ్రి అయ్యా ప్రేమిలు తండ్రి కొంతమంది ప్రేమిలు గురించి అయ్యా మీ నామం కొరకు సంస్కరించబడుతూ దూషకులు అయ్యా అతి సాక్షులుగా నిలబడినారు వారిని బట్టి మీరు చూస్తున్నాను తండ్రి అయ్యా అనేకులు తండ్రి తమ కుటుంబాలను దేవ అయిన తండ్రి తన తండ్రి ఇంటిని వదిలేసి కుటుంబాలతోటి అయ్యా మారుమూడు ప్రాంతాల్లో గెలిచిన ప్రాంతాల్లో అయ్యా మీ కొరకు సేవించడానికి అయ్యా మీ నామం కొరకు మీ పిలుపుని బట్టి వెళ్ళినటువంటి కుటుంబాలు అయ్యా తన యొక్క అవసరం ప్రకృతిని బట్టి మీ వైపు చూస్తుండగా అయ్యా జ్ఞాపకం చేసుకోండి కృపణను గ్రహించండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తపడుతున్నటువంటి వాక్యం స్వచ్ఛమైనగాను సత్యమైంది కానీ అయ్యా అనేకులు మీ పాత్ర నడిచేది కానీ దానికి సహాయం చేయండి తండ్రి అయ్యా నమ్మకం తండ్రి సంఘాలను సభ్యులు అయ్యా నమ్మకం తండ్రి మీరు ఆపత్తకు సిద్ధపరిచేదిగా ఉండటానికి సహాయం చేయండి ఏం రాజా ఏం కలిగిన తండ్రి అయ్యా యవనస్తుల జీవితాలను బట్టి అయ్యా నీ వైపు చూస్తున్నాను తండ్రి శత్రువు అంతగానో వారి జీవితాల్లో పనిచేస్తే వారిని శోధిస్తూ అయ్యా వారిని ఆత్మహత్యలకి ప్రేరేపిస్తుండగా అయ్యా అతి కుటుంబాలని అతి అతి అతి వ్యక్తులను బట్టి అయ్యా వారి హృదయాలని వారి ఆత్మలు మీకు ఆశ్రదలు పట్టుకుంటుండగా ఆయన చేయండి తండ్రి ప్రేంగిలిగిన రాజా కృపను అనుగ్రహించండి నమ్మకం ఏందేవా నమ్మకం ఏంటండి ప్రేంగిలిగిన రాజా నమ్మకమైన దేవా మీ యొక్క నామకాద క్రైస్తవులను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి అయ్యా వారికి సమకూర్పును అనుగ్రహించండి అయ్యా హృదయాలతో మాట్లాడండి మీ యొక్క కార్యం జరిగించండి గత దినాల్లో ఉండగా అయ్యా కృష్ణను గురించినే ప్రార్థిస్తున్నాను తండ్రి నా దేశం గురించి నా దేశ రాజకీయ అధికారులు సమస్తమైనటువంటి అధికారం కలిగినటువంటి వారి నాయకత్వాలు అయ్యా మీ అధికారం కిందకి తెస్తున్నాను తండ్రి జ్ఞానం అనుగ్రహించండి అయ్యా నమ్మకం తండ్రి సమయంలో దేవా మీ సువార్తకు మీ వాక్యానికి మీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి అధికారాలను సమస్తమైనటువంటి సంఘాలని సమాజాలను వ్యక్తులని తండ్రి మీ యొక్క సర్వభౌమ అధికారం కిందకి తెస్తున్నాం తండ్రి మీరు అధికారం ఇస్తే తప్ప ఎవరికి ఏ అధికారం రాదని వాక్యం సెలవిస్తుంది అయ్యా మీ అధికారం కిందకి తెస్తుండగా మీ నామాన్ని వారిని గోచరిస్తుండగా అయ్యా గొప్ప విడుదల సంఘాలకి అయా గొప్ప విడుదల సువార్తకు అయా అనేకులను వైపు తిరిగి చూసేటటువంటి అయా నమ్మకమైన తండ్రి కృపను గొప్ప ఉద్యోగంతో నా దేశం నింపబడేటటువంటి కృపను అయా నమ్మకం తండ్రి మీకు ఎదురు పెరిగినటువంటి ప్రతి ఒక్కరి తండ్రి అయ్యా రక్షించబడిన వారిగా అవటానికి అయ్యా నమ్మకం తండ్రి ద్వారా అవతారమని అయ్యా మమ్మల్ని కూడా వాడుకోమని అయ్యా నీ వైపు చూస్తూ ప్రతి వారు అని పనికిమాని వారు అని పాదాలు పెట్టుకుంటున్నాను తండ్రి సాయం చేయండి ప్రేమ రాజా మీ అందరూ అడుగుతున్నాను తండ్రి సహాయం చేయండి దేవా అయ్యా నమ్మకం తండ్రి కృష్ణ గ్రహించండి సహాయం చేయండి ప్రేమ రాజా ఈ మేల్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి జ్ఞాపకం చేసుకోండి చదువుతున్న ప్రతి పర్యాన్ని నిర్మితమని ప్రార్థిస్తున్నాం ప్రేమ కలిగిన తండ్రి మొహం కలిగిన తండ్రి మా ప్రార్థనలు వింటూ అయా మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి స్వస్థతకై ఆదరణకై ప్రతి కుటుంబాన్ని దేవ ప్రతి ఒక్కరి గురించి మీ ప్రార్థన చేసినటువంటి ప్రార్థనల ద్వారా మీరు ఎంతగానో నమ్మకమైన దేవుడుగా ఉన్నందుకే మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి చక్రవర్తి గారి విషయంలో మీరు అనుగ్రహిస్తూ వచ్చిన కృషకై మీ కొందనాలు నమ్మకమైన తండ్రి మన గారి కుటుంబాన్ని మీ స్వాస్థ అనుగ్రహించి పెట్టుకుంటుండగా సహాయం చేయండి ఎఫ్ఐఎం గారి కుటుంబాన్ని మీ స్వాస్థ అనుగ్రహించి పెట్టుకుంటుండగా సహాయం చేయండి రాజా మీకు ప్రార్థన అవసరం కోరి ఉన్నారో కలిగి ఉన్నారో అటు వారికి మీ కొంగనాలు అయ్యా అన్నిటికంటే ముఖ్యంగా నమ్మకం ఏంటంటే నా ప్రార్థనలు వింటూ అయ్యా నమ్మకం ఏంటంటే మీరు చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క అద్భుత కార్యాలు ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు అయా విడుదల ఆ యొక్క మంచితనానికి నిబంధన ఆచరించుకుంటూ ప్రతి వారిని పనికి మాలిన వారిని అయ్యా మీకు ఆశ్చర్యకొస్తాయి వస్తాయి యేసుక్రీస్తు వారి పరిస్థితుమైన నామంలో బ్రతిమారు వేడుకుంటున్నాం తండ్రి అందరూ అయిపోయినట్టే సార్ విజయ్ లేడా సార్ అన్న లేడు భాస్కర్ అన్న అందరూ అయిపోయినట్టే అన్న ఇంకెవరు లేరు సార్ బెనడక్షన్ ఇస్తారు మన ప్రభుత్వ ఏసుక్రీస్తుకు కృప సమాధానం నడిపింపు మనందరికీ శేఖరం గారి కుటుంబీకులకు మరియు మనోజ్ గారి కుటుంబీకులకు సదాకాలం అన్న రికార్డింగ్ చేసిన అన్న డ్రైవ్ లో పంపించేస్తాను అన్న పంపి బ్రదర్ పంపి అన్న అందరికి అది వాక్యము నా ల్యాప్టాప్ రికార్డ్ చేసిన అన్న సో ప్రార్థనలు ఓకే ఓకే సరేనా ఓకేనా ప్రైజ్ రాడండి అందరూ ప్రైజ్ రాడు ప్రైజ్ రాడు ప్రైజ్ రాడు ఓకేనా